Welcome back after the tea break. Let's start the session. We were discussing about certain eight elements based on which we can think of identifying our score for each of it. For example, when I asked in the previous session my friend, what is your score? He simply said 70. On what basis? Did he make any measurement earlier? No. Someone said 80, someone said 90, someone said 90. Good. Now let us subject it to a little more careful, detailed analysis and see how we arrive at that figure. Now, don't write anything till I tell you. One column you will put here, that means draw a straight line. I'll just show you a sample. You will put, uh, say, 1, 2, 3, 4, 5, 6, 7, and 8 here. Then leave it here. Today's date is 23rd March 2013. Put some date like 30th September 2013 here. Please draw a copy of the chart as I have shown it here on the table. On the board ఏమయ్య కాగితం లేదు ఇద్దరు కలిసి అందులో రాస్తారా ఫ్రెండ్స్ చించు కాగితం చించు ఆయన ఏమో పెన్ లేకుండా వచ్చాడు పెన్ను పట్టుకో ఇంకేమైనా కావాలా అమ్మాయ రక్షించావు అయ్యా అందరి దగ్గర కాగితం పెన్ను పేపర్ లాంటి వస్తువులు ఉన్నాయా ఉన్నాయా లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా రాయని భాస్కర్లు రైట్ నా ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు నేను అక్కడ బోర్డు మీద రాసినట్టు రాసి one two three four five six seven eight రాసుకోండి twenty third March two thousand thirteen అని ఒక కాలం హెడ్డింగ్ పెట్టండి thirtieth September two thousand thirteen ఇంకో కాలం హెడ్డింగ్ పెట్టండి రైట్ ఇక్కడ ఉన్నవి మీరు రాసుకోకర్లా ఎందుకంటే అది మీకు ఇచ్చిపోతానని చెప్పారు కాబట్టి ఉదాహరణకు ఫస్ట్ ఐటమ్ ఫైనాన్సెస్ అని అనుకుందాం ఫైనాన్సెస్ లో మీరు ఎంత కంఫర్టబుల్ గా ఉన్నారని భావిస్తారో highest score is ten least score is zero I give very simple example let say some gentlemen has got a loan of two lakhs of rupees for the purpose of celebrating his sister's marriage so what is his indebtedness today 2 lakhs of rupees. So he has to pay every month 2000 rupees or 3000 rupees from his salary. So he is finding it little inconvenient. So he may give only 7 out of 10. Right? Some other gentleman may have saved 5 lakhs in the past 8 years and that is a fixed deposit balance. is in a very comfortable position. His salary plus interest on 5 lakhs of rupees every month is the total spendable amount with him. So he is very happy. He can give 9 out of 10. Like this you must decide whether you are nearer to 0 or nearer to 10. Do an objective analysis, not a subjective analysis. In a very fair manner you must be able to decide. Ah, ఏడేస్తే బాగుండదు ఐదే వేస్తా వద్దు Where should I put 7? I'll just put 5. No. If you think it is 7, put 7. If you think it is 9, put 9. Whatever that be, etc. Now, here I want you to note, first item is finances. Whatever you think is your score. The second item is health. Third and fourth items put together, I told you, family, friends, and romance. out of 20 you will give the score here not out of 10 because those two items are clubbed then personal growth and then fun and recreation and then your physical environment and then business oblique career so the total will obviously be out of 80 what is your score complete this as early as possible అర్థమైందా ఏం చేయాలో తెలియలేదు సార్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవన్నీ రాసుకోక తల్లి నేను చెప్పినట్టు చెయ్యి టైం సేవ్ చేసుకోండి రాసుకోమాకండి రాశాక టోటల్ చేయండి టోటల్ కరెక్టో కాదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎందుకంటే ఒక్కోసారి టోటల్ తప్ప అయ్యే ప్రమాదం ఉంటుంది అందుకని చెప్తున్నాను ఎవరికైనా అర్థం కాలేదా అర్థమైందా అర్థమైంది కదమ్మా స్కోర్ వేసేసుకుంటూ టోటల్ చేయండి తొందరగా థర్టీఎత్ సెప్టెంబర్ది వేయమాకండి అది ఫ్యూచర్ లో వేసుకోవాలి ఇప్పుడే థర్టీఎత్ సెప్టెంబర్ది వేసేద్దామని వద్దు టోటల్ క్రాస్ చెక్ చేయమ్మా బాబు అర్థమైందా ఎనీ ప్రాబ్లం గుడ్ టోటల్ వేసేసుకోండి అమ్మా ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అంటే మీరున్న కాలనీ బాగుంది మీ ఇల్లు బాగుంది ఆఫీస్ నీట్ గా ఉంది హాయిగా నవ్వుతూ వస్తే ఇక్కడి నుంచి కొత్తగా రోగాలు తీసుకుని ఇంటికి వెళ్దామనే భయం లేదు ఆనందంగా ఉంది ఫిజికల్ ఎన్విరాన్మెంట్ బాగున్నట్లు లెక్క లేదు మీరు అన్ఫార్చునేట్లీ ఒక స్లమ్ లో ఉన్నారు ఆఫీస్ సరిగ్గా ఉండదు నీట్ గా ఉండదు శుభ్రంగా ఉండదు బాగాలేదు physical environment I mean that's what I mean రాశారా అయిపోయిందా సరే మిగిలిన వాళ్ళు కొంచెం నిదానంగా ఉన్నట్టున్నారు మనకు టైం లేదు కాబట్టి రాసిన వాళ్ళు నాకు ఇక్కడ ఉన్న వాళ్లలో ఒకరు ధైర్యవంతులు కావాలి ఇక్కడ మాకు ఎటీడోలో ధైర్యం ఎక్కువ ఉంటుంది సార్ అంటే మీ ఇష్టం ఒక్కరు ధైర్యవంతులు కావాలి ఎవరో ఒకరు someone can raise their hand పెళ్లైన వాళ్ళు ఇందాక పాపం ఆయన దొరికాడు రైట్ రైట్ రైట్ చూశారు ఇంకెవరన్నా right right right very good very good very good అడగొచ్చా నేను స్కోర్ ఎంత వచ్చింది టోటల్ ఎంతమ్మా ఫిఫ్టీ ఫోర్ రైట్ అమ్మా నీ స్కోర్ ఎంత వచ్చింది సిక్స్టీ టూ అమ్మా సెవెంటీ త్రీ రైట్ నా ఇప్పుడు లైట్లు తీసేద్దాం ఎందుకంటే I just want to understand అమ్మా లైట్స్ తీసే అక్కడ right please kindly listen to me he got a score The purpose of this session is to help him to improve his score from his present 54 by 30th September, that means about 6 months, to a higher level, right? Let's say 64. 10 points, if not more, 10 points you would like to increase. Similarly, you should also plan to increase your present score, whatever it is, to plus 10, 15 points. Similarly, you will think of. Now, others Whatever your score is, I do not know. Whatever you have got, right? What are your plans to see that it increases from the present level to a higher level in six months' time? That means you have to preserve this paper. Remember on 30th September, I would request him to take care of reminding you on 30th September. Do this exercise once again and your conscious, committed, continuous, disciplined efforts during these six months must result in a higher score so that it gets lifted up to a higher level. How much is a different issue. You wanted a 10 points improvement, it was only 8 points improvement. Or you wanted 10 points improvement, you were fortunate it is because of the cooperation of the members of the family, it got lifted up by 15 points. God bless you. Nothing wrong with that. This is what I want you to understand. Now, so that is the purpose of this exercise. How is it that we got a particular score? Why you gave a low score? You could have given a higher score. It's a different issue. They are personal. Because I can't ask him questions. Silent Naina, Yabhi Nalgi, Uchinni, Enafaiki. You can, it becomes personal. Maybe he will be unwilling to share. తక్కువ ఎందుకు వచ్చిందమ్మా నీకు నీకు ఎక్కువ ఎందుకు వచ్చింది పర్సనల్ అవుతుంది so I'm not going to ask but I would like to ask you one thing. Number one, how many of you have got less than 40? ఎవరికైనా నలభై కన్నా తక్కువ వచ్చాయా థ్యాంక్ గాడ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ లో ఉన్నాం మనం కదా రైట్ ఎవరికైనా ఎనభై కన్నా ఎక్కువ వచ్చాయా రాంగ్ టోటల్స్ అని అర్థం పోని డెబ్బైకి ఎనభైకి మధ్య ఎంతమందికి వచ్చాయి వన్ టూ త్రీ రైట్ సిక్స్టీకి సెవెంటీకి మధ్య అసలు ఈ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు ఎంతమంది ఇవన్నీ మేము చేస్తామా సార్ మేము అస్సలు చెయ్యం once you tune your mind you become receptive change begins when we start thinking change refuses to begin when we stop thinking we are our thoughts నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి కన్నీళ్లు వస్తున్నాయి కదా అని ధనాన్ని ఏడ్పిస్తే ఎట్లా నవ్వించడానికి ప్రయత్నం చేయాలి మనం నవ్వుతూ ఉండాలి ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అది జీవితం ఏమిటో జీవిత విలువలేమిటో తెలుసుకున్నప్పుడు పాసిబుల్ అవుతుంది కొందరు ఇంకొకరు ఏడుస్తూ ఉంటే నవ్వుతూ ఉంటారు మిమ్మల్ని ఏడిపించటం వాళ్ళ లక్ష్యంగా ఉంటుంది అది మంచితనం కాదు నీకు అధికారం ఉందనో మరోటి ఉందనో నువ్వు గనక ఇతరులతో సరిగ్గా వ్యవహరించకపోతే ఏమి అనలేం కాబట్టి ఊరుకుంటాం గాని మనసులో బాధపడం మనం మనసులో బాధపడింది ముందు మనకు బాధ ఆ తర్వాత మనం వాళ్ళ గురించి మంచి ఆలోచించాం దరిద్రుడు క్రీడ తోరి అని అంటాం వాళ్లకు చెడు జరుగుతుంది okay will proceed further so the purpose of this exercise is clear now you can close your books close the pen etcetera don't worry about you God gives beauty to everyone అబ్బాయి బొమ్మ బాగుందా బాగుంది కదా నాకు బాగుంది అనిపించింది అందుకే కొట్టేశా అమాయకత తెలివి అందం మోడర్న్ గ్యాడ్జెట్ తో వాడు ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు A B C D whatever that be ఎందుకు చెప్తున్నాను బ్యూటీ అనేది ఎక్స్టర్నలా ఆల్సో బట్ అసలు రియల్ బ్యూటీ ఈజ్ ఇంటర్నల్ అది అర్థమైతే వ్యవహార శైలి మారుతుంది మీరేమనుకోకపోతే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అమ్మాయి ఉందని అనుకుందాం ఆఫీస్లో పనిచేస్తుంది ఎవరో ఒక అబ్బాయి బుద్ధిమంతుడే బాగానే ఉన్నాడు ఆ అబ్బాయి చూస్తున్నాడు అనుకో ఎందుకు చూస్తున్నాడు అనుకుంటుంది చూడటం లేదనుకో అదేమిటి చూడటం లేదేమిటి అనుకుంటుంది ఎట్టా మరి చూస్తేనేవో ఎందుకు చూస్తున్నాడని డబ్బా ఇస్తున్నావు చూడకపోతే నీ లెవెల్ ఏంటో ఇప్పుడు మీ రహస్యం అర్థమైందా చూస్తే బాధ చూడకపోతే మరో బాధ ఎందుకు చెప్తున్నాను ఇది ఒక వయస్సులో ఇవి తప్పనిసరి but you must grow it's all right నేనేదో తల వంచుకుని పని చేస్తున్నాను ఓసారి అబ్బాయి చూశాడు చూశాడు ఇంకోసారి చూశాను చూడటం లేదు పర్వాలేదు అందుకే నువ్వు చూడటం లేదు అనుకుంటే అట్ట పనబద ఆఫీస్లో concentrate on your work know your limitations know your boundaries look at the culture of our country and the family then start interacting and reacting ఒకసారి నవ్వుతూ పలకరించిన మాత్రాన వేరే వాళ్ళు వీళ్ళిద్దరికి ఏదో సంబంధం ఉందని అంటగడితే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తగలబడిపోతుంది ఆ ఢిల్లీ సంఘటన ఏమిటి అడిగేవాడు లేక రోజు న్యూస్ పేపర్స్లలో మనం ఏం చూస్తున్నాం ఏం చదువుతున్నాం కలిసి పనిచేయటానికి కడుపు కూర్తి కోసం ఉద్యోగం కోసం వచ్చాం మనం అవునా కాదా ఇక్కడ సవ్యంగా మర్యాదగా ఉండవే ఎందుకు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నాం లూజ్ స్టాక్ ఎందుకు వస్తోంది ఎంబరాసింగ్ గా ఎందుకు చూస్తున్నావు నువ్వు మర్యాదగా ఎందుకు ఉంటలేదు లేదు నీ ప్రవర్తన ఇంకో సంసారంలో చిచ్చిపెట్టే హక్కు ఎక్కడిది నీకు రేపు పొద్దున మీ వైఫ్ కనుక ఇంకో చోట ఉద్యోగం చేస్తున్నట్టయితే అక్కడ ఆఫీస్లో ఉన్న ఎవడో పెద్ద మనిషి ఏదో వెధవేషాలు వేస్తూ కనుక ఉన్నట్టు ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది ఇవి మనకి ఎందుకు అనిపించడం లేదు నేను మగవాడిని సార్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి జీవితంలోని సత్యాలు ఇందులో ఇమిడి ఉన్నాయి రోజుకి ఇరవై గంటలున్నాయి కాబట్టి ఉదాహరణకు ఒక మ్యారీడ్ లేడీ ఉద్యోగం కూడా గనక చేస్తూ ఉన్నట్టయితే తన ఉద్యోగం తిరిగి వస్తూ సూపర్ బజార్కి వెళ్లి వస్తువులు కొనుక్కు రావాలి వంట వార్పు వడ్డన చేయాలి అవన్నీ మళ్లీ క్లీన్ చేయటం అది మళ్లీ తలనొప్పి తలనొప్పి తనకే పిల్లల గురించి పట్టించుకోవాలి అయ్యగారు ఆఫీస్ నుంచి వంట అయిందా ఇద్దరు ఫ్రెండ్స్ తీసుకొస్తున్నారు ఇంటికి అంటాడు ఆ తలనొప్పులు ఆ తర్వాత తన పర్సనల్ కేర్ తీసుకోవాలి టీవీ ఎంటర్టైన్మెంట్ రిక్రియేషన్ బయట పార్టీలు వ్యవహారం ఆ బట్టలు ఉతకాలి ఆరేయాలి ఇస్త్రీ చేయించాలి లెక్క రాసుకోవాలి ఆ ప్లస్ ఎప్పుడన్నా పొరపాటున టైం ఉంటే ఒక ఐదు నిమిషాలు చిన్నప్పుడు అమ్మ వీణ నేర్పించింది ఆ వీణ వాయిద్దామంటే మూడు నెలలు అయింది అన్ని దుమ్ము దొరకలేదు టైం లేదు నీకు అర్థమవుతోందా ఇది లైఫ్ అంటే ఇలా ఇన్ని పనులు గనక జీవితంలో ఉన్నట్టయితే సతమతం అవుతూ ఉన్నప్పుడు కరెక్ట్ గా దీనికి రెండు గంటలు దీనికి రెండు గంటలు దీనికి రెండు గంటలు నా ఎనిమిది గంటలు నిద్రేం కావాలి సార్ అంటుంది అమ్మాయి can you equally divide is it an arithmetical problem four hours for this two hours for this one hour for this time ప్రకారం గడియారం ప్రకారం నేను చేస్తాను సార్ చేయనివ్వదు ఈ ప్రపంచం అత్తగారు ఊరుకోరు ఆడబడుచు ఊరుకోరు ఇంట్లో పెద్దవాళ్ళు ఊరుకోరు ఎన్నో ప్రెషర్స్ ఉంటాయి ఏం చేయాలి అప్పుడు మనం total environment lo your home is there your work is there your community and the world is there honestly mind body and spirit this can be seen this we know exists but we cannot see this is there but we don't know its place existence and how to influence that now these three things constitute your personality. you are your own manager how well you are able to take care of your body, mind, and soul or the spirit, that decides the level of happiness for you. Now, your family and others are important, but they come in the outer circle compared to your own person. Your mother is important. Yes. Your wife is important. Yes. But much more important is your own self. I'm not asking you to be selfish. Don't quote me out of context. First, you are the most important person so far as you are concerned. Then the extended circle is your husband, your wife, your children, etc. Then a slightly extended circle, your parents. Then maybe your relatives, etc., etc. That we have to think of. The analyst view, please look at this a little carefully. A wheel has spokes to ensure its strength and balance those of you who have seen a motorcycle or a cycle, etc., you can understand easily the concept of a wheel and the spokes, etc. Unequal spokes can make the ride very bumpy or completely break down. Our wheels are circular, facilitating smooth movement. All the spokes are equidistant from the center to the circumference. Am I clear? Now, look at this. Say, for example, a person, maximum marks here is 12 a person gives his best to the profession he comes half an hour early he is the last person to leave the establishment he is very committed and disciplined or it is his own business he takes care of it so he is giving as many as 10 marks out of that but when it comes to certain other issues he is able to give more 12 marks social dimension is only some six bucks mental is only much less much less physical is much less he is neglecting his health his health is receding day by day he is uh, going to the doctor almost every month his problems are etc what i am trying to tell you there is something like this if it is a circle you are happier smaller circle or larger circle but if it has odd shapes like this that means it is not circular that means it is bumpy that means the ride or the journey will not be smooth మీకు అర్థమైందా ఇప్పుడు ఉదాహరణకి ఒక అబ్బాయి ఉద్యోగానికి వచ్చాడు ఉద్యోగం మనస్ఫూర్తిగా చేస్తాడు కానీ నెలకు ఏడెనిమిది రోజులు లీవ్ పెడతాడు వాళ్ళ బాస్ ఏమంటాడు ఇలా లీవ్లు పెట్టేట్టాగయ్యా అంటాడు సార్ ఇంట్లో అమ్మగారు ఆరోగ్యం బాగోలేదు త్రీ మంత్స్ అయిపోయింది అమ్మగారికి ఆరోగ్యం బాగుపడింది మా అబ్బాయికి ఆరోగ్యం బాగలేదు సార్ అదో నెల రోజులైంది ఆ తర్వాత సార్ మా ఆవిడకి ఆరోగ్యం బాగలేదు సార్ చూడు బాబు ఇలా గనక లీవులు పెడితే నా వల్ల కాదయ్యా మీకు అర్థమవుతుందా నేను చెప్పేది సార్ నే రెస్పాన్సిబులా సార్ మా అమ్మగారు అనారోగ్యానికి భార్య అనారోగ్యానికి పిల్లవాడు అనారోగ్యానికి I'm not responsible but how can I manage you see I'm an officer I have given some forty people this ఈ the work I must turn out there should not be any delay people the unit should not suffer any losses or inconvenience because of my inability so I must get the work how will I manage so I have my own responsibilities you have your own responsibilities, etc. That means in all these dimensions spiritual, professional, social, other, mental, physical, family, and financial if we can have as far as possible a uniform score or a little higher at one stage in life, a little lower at another stage in life, maybe it becomes much more convenient and smoother and that helps you to lift your score up from the present level to a higher level. Am I clear? అవునేమన్నా కన్ఫ్యూజ్ చేస్తున్నానా అర్థమవుతోందా అర్థమవుతోందా కన్ఫ్యూజ్ చేయటం లేదు కదా నేను రెండు మూడు చార్ట్స్ ఒక స్కోరింగ్ అది ఇది చెప్పి రైట్ వర్క్ లైఫ్ ట్రయాంగిల్ ఏమిటంటే ఒకటి రిలేషన్షిప్ రెండోది సెల్ఫ్ కేర్ అక్కడ work what we do our careers our house work and our course etcetera all these technically constitute work because you are working that means you are not resting విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు పనిచేయటంలా సినిమాకి వెళ్ళినప్పుడు అది పని కింద భావించడం లేదు మనం so we know what is work we know what is rest we know what is recreation we know what relaxes us we know what strains us but when we get paid we call it as work if we are not getting paid any money we don't call it as work is the fundamental definition relationships personal friendships partners if any in the business spouses in your life your children etc and so on that is relationships For example, you are newly married there are not many tensions. But you get one or two children. Expenditure increases, right? And the health of the children is also an important dimension. There may be added dimensions to your life and it becomes a different challenge altogether. Similarly, the self-care, your spiritual dimension, physical, intellectual, emotional, health aspects, your wellness and bodily exercise, etc., whether you are keeping your body fit, etc. or not. These are all the important dimensions we have to take care of. All the three should be taken care of. if you neglect any one of them it will not do good to you over a period of time work life balance does not mean an equal balance 12 hours work 12 hours life no 8 hours 16 hours maybe 6 hours 18 hours do you know how our government offices work government ఆఫీసులో టైమింగ్స్ ఏమిటమ్మా టెన్ టు ఫైవ్ One ten to five అనుకుందాం అంటే ఎన్ని గంటలైంది టెన్ టు ఫైవ్ అంటే ఎన్ని గంటలైంది సెవెన్ అవర్స్ అందులో హాఫ్ అన్ అవర్ లంచ్ కి తీసేయాలా రెండు టీ బ్రేక్లు ఉంటాయా పది నిమిషాలు ఆలస్యంగా రావచ్చా మనం ఆఖ ఐదు దాకా ఉండం కదా సీట్ లో అప్పుడు ఎన్ని అయింది అది మీకు అర్థమైందా don't worry about how to recognise when you are losing balance about eighteen points ఉన్నాయి మనం కొంచెం టైం సేవ్ చేసుకుందాం చదివితే మీకు తేలిగ్గా అర్థమవుతుంది వన్ టు ఫైవ్ లో ఒక నంబర్ చెప్పు నేను చూడకుండా వన్ టు ఫైవ్ లో ఫోర్ చెప్పాను right do other seem to be moving forward when I'm not నలుగురు కలిసి ఒకేసారి చేరారు కంపెనీలో are able to follow someone is getting a promotion someone is given a good section where there is not much work but greater responsibility. You are not getting the opportunity that others are getting. So you start feeling it. There may be other reasons beyond your control for such a situation, but you started feeling it. Others are able to move forward. I am not able to. Or the boss has given some work to you because of some personal problems, you could not do it to the best of your ability. Next time when an important work comes, boss will not prefer you, will give it to the next person because earlier you have not, you have disappointed. Am I clear? Personal reasons ఉంటే ఉండొచ్చు కాక కానీ తనేమంటాడు అరే నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు చేయలేదు కదయ్యా ఇంకోసారి నీకు ఇస్తే నువ్వు పాడు చేస్తావేమో ఆలస్యం చేస్తావేమో నా వల్ల కాదు I can't take the risk I give it to him that way life becomes completely changed the other person will be getting more responsibilities and new responsibilities etc and so on that's what i wanted to tell you rest you can easily follow later and if time permits i'll come back to you uh, 6 to 9 ఓ నంబర్ చెప్పమ్మా చూడకుండా సిక్స్ టు నైన్ లో ఎయిట్ చెప్పావు right when I do things for others do I feel sad and ఎంటీ ఐ గివ్ సింపుల్ ఎగ్జాంపుల్ ఎన్నో ఎన్ని రోజులు అయింది వచ్చి ఎటీరోకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది ఆ, ఇంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా టూ అండ్ హాఫ్ ఇయర్స్ కన్నా తక్కువ వచ్చి ఉన్నవాళ్ళు కదా ఒక్క నిమిషం టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి అమ్మాయి పనిచేస్తోంది ఎన్ని రోజుల నుంచి సిక్స్ మంత్స్ నుంచి అబ్బాయి పనిచేస్తున్నాడు రైట్ అబ్బాయి మంచివాడు ఏం అనుమానం ఉన్నా వచ్చి అడుగుతాడు దానికి తెలియకపోతే తాను కూర్చున్న పది నిమిషాలు పదిహేను నిమిషాలు తనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది లేకపోతే ఇలా నేను చేస్తాను నువ్వు ఇలా చేయని చెప్పని చెప్తోంది ఇలా తన యొక్క మంచితనాన్ని అమాయకతని దృష్టిలో పెట్టుకుని ఎవరికి ఏ అవసరం ఉన్నా ఈ అమ్మాయికి చెప్పి చేయిస్తారు పాయింట్ అర్థమవుతుందా మీకు చివరికి తన వర్క్ పెండింగ్ అవుతుంది ఇతరుల పని చేయటం వల్ల తన వర్క్ పెండింగ్ అవుతుంది ఆ బాస్ ఏం చేస్తున్నాడు ఏమిటప్పుడు కబులు చెప్తుంటావు వేరే వాళ్ళతో నువ్వు నీ పని ఆలస్యం అవుతుంది ఏమిటి అందరూ ఫార్టీ ఐటమ్స్ ఏదో క్లియర్ చేస్తున్నారు నువ్వు థర్టీ టు థర్టీ ఫైవ్ కన్నా చేయటం లేదేమిటి స్లోగా ఉన్నావేమిటి అని ఈ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే when I do things for others do I feel sad and empty or do I feel happy ఇన్ని రోజులు ఒక మనస్తత్వం అలవాటైన మనిషి ఇతరులు అడిగినప్పుడు చెప్తుంది ఇలా చేయండి బాగుంది థ్యాంక్ అంటారు వాళ్ళు పర్సనల్ రిలేషన్షిప్ బాగుంది ఆఫీస్లో స్టాఫ్తో రిలేషన్షిప్స్ బాగున్నాయి కానీ బాస్ ఏమి ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నాడు you are slow you are not doing the work అందరితో కబులు చెప్తున్నారు అందరు నీ దగ్గరికి ఎందుకు వస్తారమ్మా మీకు అర్థమవుతుందా ఇలాంటి సమస్యలు రావచ్చు అప్పుడు you start feeling losing the balance అనమాట ఏంటి ఏం చేస్తున్నాను నేను తెలియనప్పుడు అడిగితే చెప్తున్నాను కదా తప్ప ఆఫీస్లో మరి నేను కొత్తగా వచ్చిన కొత్తలో నేను ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ నాకు అన్ని చెప్పింది కదా అలానే కదా నేను నాకు సీనియారిటీ వచ్చినందుకు నాకు అనుభవం వచ్చినందుకు నేను చెప్తున్నాను చెప్తే ఏమిటి అని చెప్పని తాను అనుకుంటుంది right so ten to thirteen చెప్పమో నంబర్ చెప్పు ట్వెల్వ్ రైట్ డూ యూ ఆఫ్ అండ్ take a lunch break which does not even last for thirty minutes మామూలుగా లంచ్ బ్రేక్ ఒక థర్టీ మినిట్స్ ఉంటారు అవునా లోయర్ లెవెల్లో కరెక్ట్ గా చూసి వన్ ఓ క్లాక్ వెళ్తాం వన్ థర్టీ టూ థర్టీ త్రీకి వచ్చేస్తాం కదా రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది ఏం చేస్తాం అప్పుడు ఆ తెచ్చుకున్న లంచ్ ప్యాక్ అక్కడే ఓపెన్ చేసి ఓ ఫైల్ ఏదో చూస్తూ ఇట్లా చూసి నోట్లో పెట్టుకుంటున్నాం ముక్కులో పెట్టుకుంటున్నాం తెలియదు ఏదో తింటూ ఉంటాం ఇక్కడ లెఫ్ట్ పేపర్ తిప్పుతూ ఉంటాం మధ్యలో బెలుగొట్టి అదేమిటా వన్ థర్టీకి లంచ్ అయ్యాక రమణమని చెప్పు అని చెప్పని తిప్పుతూ ఉంటాం తిని ఆ ముప్పై నిమిషాలు తినడానికి ఎందుకు అసలు కానీ పది నిమిషాలు చాలు తినడానికి మైండ్ రిలాక్స్ చేసుకోవాలి రిలాక్స్ చేసుకోకుండా టెన్షన్ లో పడుతున్నాం పాయింట్ అర్థమైందా మీకు ఇప్పుడు అది చదవండి డూ యూ ఆఫ్ అండ్ take a lunch break which does not even last for thirty minutes ఇప్పుడు వన్ ఓ క్లాక్ కుదరకపోతే వన్ థర్టీకి వెళ్ళు మీటింగ్లు గొడవ హడావిడి ఉంది టూ ఓ క్లాక్ వెళ్ళి టూ థర్టీకి తిరిగిరా అవునా కాస్త హాఫ్ అన్ అవర్ కొంచెం మైండ్కి రెస్ట్ ఇవ్వకుండా అంత టెన్షన్తో అంత ప్రెషర్తో అంత బర్డెన్తో పనిచేయటం వల్ల రేపు పొద్దున it affects your mind affects your body affects your efficiency affects your performance etcetera ఇంత తనకు మారిన ధర్మం ఎందుకు I hope you are able to follow the point right next fourteen to eighteen ఎవరు చెప్తారు అమ్మా sixteen sixteen sixteen do you feel anxious or upset because of what is happening at work either anxious or upset ఏ డిపార్ట్మెంట్ అమ్మా మైక్రోబయాలజీ ఇక్కడ ఏం పని చేస్తున్నారు the nature of work here group leader ఏ డిపార్ట్మెంట్ ఏ సెక్షన్ మైక్రోబయాలజీ సెక్షన్ లో అంటే మీరేమిటి క్యూఏ క్యూ దీని కింద వస్తారా క్యూసీ కింద వస్తారు క్వాలిటీ కంట్రోల్ కదా రైట్ ఇప్పుడు ఉదాహరణకి మీకు ఎన్ని శాంపుల్స్ రోజుకు చూడాలి అంటే మీ డిపార్ట్మెంట్ ఫార్టీ శాంపుల్స్ ఎంతమంది ఉన్నారు మీ దగ్గర టెన్ మెంబర్స్ అంటే ఆన్ అన్ యావరేజ్ ఒక్కొక్కరు ఫోర్ ఫోర్ ఐటమ్స్ చూడాలా అవునా ఉదాహరణకి ఈ అమ్మాయి ఫాస్ట్ ఐదు ఐటమ్స్ దాకా చూసేస్తుంది కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది ఒక్క చిన్న పొరపాటు కూడా కాదు ఇంకోరెవరో మీరు కాదు ఇంకోరెవరో కొంచెం స్లో అని చెప్పని అనుకుందాం ఆ అమ్మాయి రెండు ఐటమ్సే చేస్తుంది మీరేం చేస్తారు అప్పుడు షేర్ చేస్తారు నువ్వు చేస్తావు కదా చేసి పెట్టేసి అని అంటారు అంటే మొత్తం గ్రూప్ లో చెడ్డ పేరు రాకుండా ఉండేందుకు ఫార్టీ ఐటమ్స్ క్లియర్ చేస్తే I'm happy I have done my duty అనేటువంటి లాజిక్ మీరు ఫాలో అవుతారు ఇప్పుడు మీరు ఎయిట్ సిక్స్టీన్ అన్నారు కదా anxious or upset because of what is happening at work ఉదాహరణకి పనుందని నాలుగు రోజులు ఆవిడ లీవ్ పెట్టి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి పదిహేను రోజులు లీవ్ పెట్టింది మీ దగ్గర ఉన్న వర్కర్ స్ట్రెంత్ తగ్గిపోయింది ఫార్టీ ఐటమ్స్ క్లియర్ చేయాల్సిందే మీరు ఏం చేస్తారు ప్రశ్న అర్థమైందా మీరుంటారమ్మా మిగిలిన వాళ్ళు ఎందుకుంటారు are able to understand me Everyone have their own problems so it's not that easy for you to expect you will say see she has gone on leave she has gone on leave please come half an hour early please come one hour leave ఇక్కడ కుదురుతున్నామా లేటు ఇది ఇప్పటికి రావడానికే అవస్థ పడుతున్నాం ఇప్పుడు వెళ్తే ఇంటికి వెళ్ళేసరికి ఎనిమిదిన్నర అవుతోంది రాత్రి are able to get it Maybe they are good people, but they may not be able to oblige you every time. You are becoming anxious. Right? Now, say for example, the company decides that instead of 40 items, 52 items must be cleared. You become upset. Are you able to understand me? Because efficiency, productivity, etc. are important things. And the people above will judge you based on your ability to get more work done, ability to accept higher responsibilities etcetera బాగా పనిచేశారనుకోండి మీకు తొందరగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది మామూలుగా పనిచేస్తున్నారనుకోండి ఇట్స్ ఆల్ రైట్ ఇప్పుడు కాదు మూడు త్రీ ఇయర్స్ తర్వాత చూద్దాం ప్రమోషన్ అప్పుడు అంటారు పనిచేయాలని మనకు ఉంటుంది you feel like working others want you to work but to what extent you can work the stretchability aspect how much you can That's what I was trying to say. So there are some 18 points. Last one. Do you often lose your temper at work? కోపం ఎక్కువ వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా బాబు చేయొద్దండి అందరు ఇంత మంచి వాళ్ళ ఎవరి కోపం రాదా ఎవరికి అయ్యో సాధారణంగా మగాళ్ళకి ఎక్కువ కోపం వస్తుంది కదా ఆడాళ్ళకు వస్తుంది కానీ పాపం అనుచుకుంటారు బాగుండదు లాభం లేదని ఏమా ట్రెండ్ మారింది కదా లేదా మిర్చి సినిమా దూకుడు దుమ్ము చూశాక ట్రెండ్ మారింది అమ్మాయిల కోపం ఎక్కువ వస్తుంది అవును మరి నువ్వు పట్టించుకోవటం లేదు చూడటం లేదు మరి కోపం రాదా సరే ఓకే ఓకే ఓకే కొందరికి ఏంటంటే ఇంట్లో ఏవో సమస్యలు ఉంటాయి ఆ చిరాకు ఉంటుంది ఆఫీస్ చిరాకు ఉంటుంది మామూలుగా నవ్వుతూ ఉండే మనిషే గాని ఈ మధ్య కొంచెం కోపం ఎక్కువ వస్తుంది టెంపర్ పోగొట్టు ఏమిటో అట్లా చేస్తున్నావు అరగంట ముందు రమ్మని చెప్పా కదా టైంకి వస్తావేంటి నువ్వు ఇలాంటి బాటలు నోటి నుంచి వస్తున్నాయి మీకు అర్థమవుతుందా అంటే మీకున్న స్కోర్ ఉందే ఇప్పుడు ఏదో మీరు సెవెంటీ టూ ఏదో మీరు స్కోర్ ఇచ్చారు కదా ఆ సెవెంటీ టూ తగ్గుముఖం పడుతుందన్నమాట first duty is to maintain two occasionally in one respect two points up another respect one point down it must maintain it must be maintain at seventy two but your aim is to increase it And if you are not able to increase, these are the 18 questions that you have to ask and analyze as to why what is responsible for trying to pull down your score, etc. What are the consequences of work life imbalance? Balance we have understood. What is balance we have understood. How to score the balance we have understood, right? And sometimes we are having some imbalance, some change, etc. For example, your physical health was wonderful, but after Six months, it has just five marks out of ten. You are not as healthy as you were earlier. Hence, you are not smiling. Hence, you have lost your friends and some personal problems are coming up in your life. How are you going to tackle the situation? Improve the health, simply. But to improve the health, you need rest. And you don't get the leave. Are you able to understand? Okay, these are the problems that you must understand. Reduced work and family satisfaction. Earlier you were very happy that you are not having that happiness mood, that happy mood now. Increased psychological strain symptoms. Earlier you were laughing many number of times, smiling many number of times. Now it has got reduced. Very rarely you are smiling, etc. Reduced positive effect and well-being. Increased work withdrawal, absenteeism, late coming, etc. Consequently, decreased work performance. రేపు పొద్దున simple example I'm the boss let her say she gets the reports టకటక పంపిస్తుంది కొంచెం బాగుందమ్మా చక్కగా ఉంది వెరీ హ్యాపీ వెరీ నైస్ ఇదిగో మీలాంటి వాళ్ళు ఉంటే మాకేమీ స్ట్రెయిన్ ఉండదమ్మా చక్కగా ఉంది అని చెప్పి నవ్వుతూ ఉన్నాను అవునా ఓ మూడు నాలుగు నెలలు అయింది ఏవో కొన్ని పరిస్థితుల వల్ల వస్తుంది ఏమిటమ్మా ముందులా లేదేంటి నువ్వు ఇలా అవుతుంది ఏమిటి ఆలస్యం అవుతుంది ఏమిటి మీరు క్లియరెన్స్ ఇచ్చాకే కదా మనం ఎక్స్పోర్ట్ కు పంపేది ఉదాహరణకు అక్కడ రిజెక్ట్ అయ్యి ఆర్డర్ వస్తున్నది ఏంటి కంప్లైంట్ వస్తుంది ఏంటి అంటే మీ పని మీరు సరిగ్గా చేయటం లేదు అది able understand me because I don't have knowledge of science and I have not work in your organisation so I don't know but ఇలాంటి కంప్లైంట్స్ నే చేస్తున్నాను మీ గురించి మీరేం చేస్తారు వెంటనే వెనక్కి వెళ్ళి మీ టీమ్ ఎయిట్ మెంబర్ మిమ్మల్ని అంటారు ఏంటి ఆయన నన్ను మీరు సరిగ్గా చేయట్లేదు కాబట్టి నన్ను ఇంట్లో మీరు చేసే పని అంతా డూప్లికేట్ మళ్ళీ వెరిఫై చేయాలా నేను అని మీరు అంటూ ఉంటారు So your, my success depends on your cooperation. Your success depends on their cooperation. And their success depends on the set of circumstances that are so unique, so personal, so different and not under our control. And these are all the external factors that we have to take care of. అందుకని వీలున్నంత తెలివితో వీలున్నంత మంచితనంతో వీలున్నంత సద్భుతితో వీలున్నంత డిసిప్లిన్డ్ గా కనుక కమిట్మెంట్ తో మనం పనిచేస్తే hopefully we all will be able to work together and lift the position up etcetera increase marital and family withdrawal ఆసక్తి ఉండదు జీవితం మీద సంసారం మీద ఆసక్తి ఉండదు గతంలా ఉండలేకపోతున్నాం నవ్వులు ఆవిరైపోతున్నాయి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి చిరాకు పడుతున్నాం కోపం వస్తోంది నాకు తిక్కుందా తిక్కకో లెక్క డైలాగులు కొడుతున్నాం మనం లేక లెక్కలేనని తిక్కలున్నాయని చెప్తున్నాం ఇది ప్రపంచం తీరు అవునా right increase physical health symptoms నిద్ర పట్టడం లేదు ఫెటీ పని చేయకముందే అలసిపోతున్నాం మనం headaches heart disease kidney liver అబో చాలా ఉన్నాయి రోగాలు ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి ఇంతవరకు అరే గత ఐదేళ్లలో ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు తెలుసా నేను అని అన్న వ్యక్తి ఇప్పుడు ప్రతి నెలా వెళ్తున్నానండి ఇది ఐదేళ్లు ఒక్కసారి వెళ్ళాలా ఇప్పుడు ప్రతి నెలా వెళ్తున్నాను నేను coming back into balance is the most important thing ఓ చోట కాళ్లు పెట్టి నిల్చున్నప్పుడు చాలా చక్కగా కంఫర్టబుల్ గా ఉంటాం కదా నడుస్తూ ఉన్నప్పుడు కూడా బ్యాలెన్స్ ఉంటుంది కాకపోతే లెవెల్ గ్రౌండ్ కాబట్టి ప్రాబ్లం లేదు in a circus, they have a tight rope and people walk on that tight rope. Is it easy or difficult? Huh? Why? Number one, the size of the rope is not a comfortable level ground. Right? The moment you lift your leg, there is an imbalance. How to counteract that? A long rope is given to you. You hold that and try to upset the imbalance and thus balance yourself and move forward comfortably ento practice chesthe pa, is samarthyam raadu you will not become really an expert unless you have practiced it a great deal now what am i trying to tell you here coming back into balance your score was 62 you have checked up it became 59 59. You became careful. Before it becomes out of control, you have initiated certain steps and measures which will try to make you to get it back to the old score or possibly plus one or plus two. Sit in a quiet place, close your eyes and slow down your breath. కొంచెం నిదానంగా శ్వాస హరిబరి వద్దు వద్దు ఆలోచించటం మొదలెట్టండి సమీక్ష చేసుకోండి రోజులు ఎలా గడుస్తున్నాయి ఆరు నెలల క్రితం నేను ఇంత నవ్వుతూ ఉండేదాన్ని ఇప్పుడు ఇలా తయారైంది ఎందుకు ఏమైంది పరిస్థితులు maybe there is a solution maybe there is no solution I do not know but we must think let your mind take you through your life think as a child parents used to take care of so we had no responsibility As a college going boy or girl, you had all the freedom. Completed the education, you are worried about the job, some tension. You got the job of your dreams, very happy. Then you got married, maybe some problems or some happiness, etc. Then the next, then the next, then the next step. These are all parts and stages in life. You have to be well prepared about it, etc. Right? Now, what are the stages? Begin to look at it objectively, not subjectively. కొందరు ఉంటారు అన్ని కష్టాలు నాకే వచ్చాయని ఏడుస్తూ ఉంటారు ఎప్పుడు మీకు అర్థమైందా కొందరు ఏం చేస్తారు అవును ఏ నాకేమన్నా ప్రత్యేకత ఉందా కష్టాలు అందరికీ ఉంటాయి నాకు ఉన్నాయి పిల్లలంటూ ఉన్న తర్వాత పిల్లలకి ఎప్పుడో కాస్త వాడికి జలుబు చేస్తుంది వాడికి దగ్గు వాడు స్కూల్ మానేస్తాడు వాడు ఎగ్గొడతాడు వాడు పక్కనోడు రాయేసి వీడిని కొడితే వీడి ఇంకా పెద్ద రాయేసి వాడిని కొట్టాడు ఏమిరా ఎందుకు కొట్టావు వాడు కొట్టాడమ్మా ముందు అమ్మ నువ్వేం చేసావురా వాడి దగ్గర చిన్న రాయితు చిన్న కొట్టిన వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద వేసి అరే పెద్ద వేసుకోవడం వాడు పెద్ద దెబ్బ తగిలింది కదరా వాళ్ళ అమ్మ వచ్చి మీతో పోటాడుతుంది ఏమని వాడు చిన్న రాయేస్తే మీ వాడు పెద్ద రాయేస్తాడా అంటే జాగ్రత్తగా చూసి ఆ సైజుకు బరువు తక్కువ నాకు చిన్న రాయి తీసి కొట్టాడతమ్మా వాడు కోపంలో కొట్టాడు నువ్వు కోపంలో కొట్టే వాడికి దెబ్బ తగిలింది అక్కడి నుంచి కురుక్షేత్ర సంగ్రామం స్టార్ట్ అవుతుంది మీకేమైనా అర్థమవుతుందా You can't control. There are many such things, etc. Start to ask yourself questions like, am I truly happy? Do I want more out of life? Am I letting life pass me by? ఎవరు పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఇంట్లో వాళ్ళు పట్టించుకోరు ఆఫీసులో పట్టించుకోరు ఎందుకు పనిచేస్తున్నామో తెలియదు ఏవి జీవితమో తెలియదు అవునా ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి open your eyes and make a list on paper of your needs and wants honestly నిజాయితీగా ఏం కావాలి చాలా సందర్భాల్లో డబ్బు అవసరం అని మనం అనుకుంటాం జీతం రెండింతలు బాధ్యత మూడింతలు పని నాలుగింతలు పెరుగుతుంది ఒప్పుకుంటావా ఇందాక నేను అన్నా సిక్స్ ఓ క్లాక్ ఆఫీస్కి రావాలమ్మా రాత్రి సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ దాకా కూర్చోవాలని ఒప్పుకోరెవరు జీవించటానికి ఈ వర్క్ శాలరీ అవసరం గాని ఇదే పరమార్థం అయితే మన వల్ల కాదు మనం తట్టుకోలేము we want combination of all these things putting your wants side for now look at your needs basic needs ఏమిటి ఇంటికి వెళ్తే ఏం కావాలి కాస్త వేడిగా అన్నం వండి పెట్టేవాళ్లు ఉంటే సంతోషంగా ఉంటుంది ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు మరి ఏం కుదురుతుంది నువ్వు గంట ముందెళ్తున్నావు నీకు మోటార్ సైకిల్ ఉంది కాబట్టి ఆవిడ బస్సు ఎక్కి రావాలి కాబట్టి అరగంట ఆలస్యంగా వస్తుంది ముందెళ్తున్నావు కదా కుక్కర్ పెట్టే అర్థమైందా అమ్మనో అక్కయ్యో చెప్పింది ఒరే ఒక్కసారి నువ్వు వంట చేసేవా చులకనైపోతావురా నువ్వు చేయమాక ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది ఇది అందరి ఇళ్లలో ఉన్న సమస్యలు మా ఇల్లు మిగిలిన కాదు ఎక్సెప్షన్ అందులో మరి ఏం చేయాలి దీనికి మీ ఇద్దరు సంపాదిస్తున్నందువల్ల ఓపికంటే ఓట మనిషిని పెట్టుకోండి లేదు ఆ మెస్ నుంచి కెరియర్ తెప్పించుకోండి మీకు అర్థమైందా you must find solution costly sir మరి ఏం ఇద్దరు సంపాదిస్తున్నారుగా కొందరు ఎలా చిత్రంగా ఆలోచిస్తారు తెలుసా నాకు డెబ్బై వేలు వస్తుంది నీకు పదిహేను వేలు పొద్దున వెళ్లి సాయంత్రం దాకా గాలి చాకరీ చేసి వస్తున్నావు ఉద్యోగం మానే అది ఆయన ఆలోచన సొల్యూషన్ మీరేమంటారమ్మా ఉద్యోగం మానేయమంటే మీరు చెప్తాను కాన్ఫిడెన్స్ రోజు చక్కగా పెళ్ళైన ఏళ్ళైంది ఎయిట్ ఇయర్స్ ఎనిమిది సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాం కదే మనం నువ్వు ఉద్యోగం మానేయి పోని ఎంత ఇస్తున్నారు నీకు డాష్ అవునా నేను ఇస్తాను నా జీతం నుంచి మీకు అర్థమవుతోందా నువ్వేం చేస్తున్నావు అడగను ఇదిగో ఆ ఇరవై వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి నెల నేను నీకు ఫస్ట్ నా జీతం నుంచి నీకు ఇచ్చేస్తాను feel happy don't do the job అప్పుడేమంటారు మానేపోతే నేను ఊరుకోను ఇప్పుడు మీ ఘర్షణ అర్థమవుతుందా ఏం చేస్తారు మీరు అది కాదండి చూడండి చదువుకున్నాను హాయిగా పొద్దున మీరు వెళ్ళిపోతారు పిల్లలేమో పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు చదువుకి వెళ్ళిపోతున్నారు నేను పొద్దున వెళ్ళి వచ్చేస్తా కదా లేదు నేను స్కూటర్ కొట్టా వద్దు నువ్వు స్కూటర్ కొట్టు ఏమన్నా అయితే అట్లా మీరు చెప్పే ప్రతి పాజిటివ్ పాయింట్ కు నెగిటివ్ పాయింట్ రెడీగా ఉంటుంది అక్కడ మీకు అర్థమవుతుందా ఏమైనా సరే నువ్వు మానేయమని ఏమైనా సరే నేను చేస్తానని తర్వాత ఏమవుతుందో మిగిలిన సగం తెరపై చూడండి మీకు అర్థమైందా తర్వాత ఏమవుతుంది ఏమవుతుందమ్మా ఇట్లాంటి కేసుల్లో రోజు ఆ టైం టేబుల్ పెట్టుకుని పొద్దున అరగంట సాయంత్రం అరగంట ఆరు నెలల నుంచి fighting fighting fighting stunt masters ఉంటారు సినిమాలలో అటా ఫైటింగ్ రిజల్ట్ ఏమిటి ఎవరు ఆ సంబడి ఎవరవుతారు సాధారణంగా ఇండియాలో అమ్మయ్యా ఇప్పుడు మీకు అర్థమైంది సో నాకు నెక్స్ట్ పాయింట్ బేసిస్ దొరికింది సర్కస్ లో జగ్లింగ్ అని చెప్పని అంటాం మనం తెలుసు కదా కొందరు ఈ బంతులతో చేస్తారు కొందరు నైఫ్స్ తో చేస్తారు whatever it is juggling ఈ జగ్లింగ్ అంటే ఏంటి అర్థం మల్టిపుల్ టాస్ మల్టిపుల్ టాస్ నిజానికి holding two balls in two hands is okay but if there is a third ball and I am rotating them in a particular disciplined manner so that any one ball is always in the air and no ball is falling on the ground. అది మూడు నుంచి నాలుగు అయితే మోర్ కాంప్లికేటెడ్ నాలుగు నుంచి ఐదు అయితే ఇంకా కాంప్లికేటెడ్ ఐదు నుంచి ఆరు అయితే ఇంకా కాంప్లికేటెడ్ బాల్ కాబట్టి కింద పడ్డ ఏం కాదు కత్తులు అయితే బొట్ట వెళ్తుంది complexity of the thing gets increased because of the problem that I'm having okay that's all right no multiple roles ఏముంటాయి మనకి we have a personal life we have a home life we have a family life we have a work life and we have a social life and these responsibilities are constantly and continuously increasing పెళ్ళయింది పిల్లలు లేరు పెద్ద టెన్షన్స్ ఉండవు పెళ్ళయింది పిల్లలున్నారు టెన్షన్స్ ఉంటాయి పెళ్లైంది ఆ అబ్బాయి ఒక్కడే అమ్మాయి ఒక్కతే ఏ టెన్షన్స్ లేవు ఆ అబ్బాయికి ముగ్గురు చెల్లెలు నలుగురు తమ్ముళ్ళు నన్ను అర్థమైందా ఇంటికి పెద్ద కోడలు ఇది ఎలా ఉంటుంది I hope you are able to understand I did not explain it further etcetera but you have to accept these increasing responsibilities ఒక్కసారి ఇక్కడ చూడండి for your happiness you are so much dependent on so many others please try to understand me ఒక హార్డ్ సర్ఫేస్ మీద ఒక స్పిరికల్ మెటాలిక్ బాల్ ఉంది దాని మీద ఒక వుడెన్ ప్లాంక్ ఉంది దాని మీద వీళ్ళిద్దరూ భార్యాభర్త అనుకుందాం they are balancing it it's not easy to balance అనే స్పిరికల్ రౌండ్ సర్ఫేస్ ఇక్కడ కొందరున్నారు ఇక్కడ కొందరున్నారు వాళ్ళు కూడా పాపం వీళ్ళు ఏదో కథక్ డాన్స్ చేస్తున్నారు వీళ్ళు ఏదో భరతనాట్యం చేస్తున్నారు వీళ్ళందరిలో ఏ మైనర్ ఇంబ్యాలెన్స్ జరిగినా వీళ్ళు వీళ్ళు కోఆపరేట్ చేయరు వీళ్ళిద్దరే బ్యాలెన్స్ చేసుకోవాలి కాంప్లెక్సిటీ ఆఫ్ ది ప్రాబ్లం మీకు అర్థమైందా ఉదాహరణకు ఇంట్లో అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదు నువ్వు లీవ్ బెట్ అంటాడు నాకు పనుందండి మీరు లీవ్ పెట్టండి నాకు ఎలా కుదురుతుంది లేడీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు నువ్వు తీసుకెళ్ళు decisions are taken not discussion if it's understandable understandable but if the other person is not cooperative for example you are working as one of the 100 persons in the organization she is working as one of the four people in the office and her going on leave is a big problem for the office your going on leave is not a major problem for the office then who has to adjust అత్తైనా అమ్మాయినా ఒక్కటే మీరు ముందు తీసుకువెళ్ళండి నేను సాయంత్రం అక్కడి నుంచి నేరుగా వస్తాను నేను I talk to the doctor about uh, mother నా వల్ల కాదండి మీ మదర్ మీరు తీసుకెళ్ళండి మీకు అర్థమవుతుందని నేను చెప్పేది look at it from that angle and you will be able to appreciate it better are work life balance challenges different for females and males మగవాళ్లకి ఆడవాళ్లకి సమస్య ఒకటేనా లేక వేరువేరుగా తేడాలుంటాయా ముందు మగవాళ్ళని అడుగుతాను ఒకటే కదా ఆకలి ఇద్దరికి ఒకటి అంతే కదా ఆడమగ తేడా ఉంది problems are problems work is work life is life balance is balance అది మగవాళ్ళ సమాధానం ఆడవాళ్ళ సమాధానం ఏంటి అంతే కదా సార్ నో డిఫరెన్స్ ఏం డిఫరెన్స్ చెప్పాలమ్మా మరి చెప్పడానికే ఈ ఆపర్చునిటీ మీకు ఇచ్చింది ఓకే అందువల్ల So these people have to balance more. First to get up in the morning in at home and probably last to go to bed Sleep with, yeah. has to take care of the children, take care of the husband, take care of the elders, take care of the youngsters, and probably you have your own family, parents, relatives, etc. Whereas your husband might not be having his own relatives, but he is not that much worried, and everything you have to take care of. Probably you are doing a three shift duty. Yes or no? What's the effect of that? Tired. Mentally tired. Physically tired. Job responsibilities. Challenging situations. Quarter ending, year ending, targets to be fulfilled, etc. If there is a delay of 1% or some such thing, it is treated as a big problem. People are blaming you ఏమిటమ్మా ఇన్నేళ్ల నుంచి పనిచేస్తున్నావు నువ్వు ఇంతవరకు ఎప్పుడు కంప్లైంట్ రాలేదు ఇలా చేస్తే ఎలాగమ్మా అని ఆయన విసుక్కుంటున్నాడు ఇంట్లో ఆయన చూసుకుంటున్నాడు అత్తమామలు చూసుకుంటున్నాడు ఏమిటే ఇద్దరు మమ్మల్ని పొద్దున అన్ని వండబెట్టాక వండేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు పొద్దున్న ఎనిమిది గంటకు వెళ్ళిపోతారు రాత్రి తొమ్మిది దాకా రారు ఏం జరిగినా మంచి చెడు పట్టించుకునే నాతుడు లేదు ఎందుకు కన్నాం వీడిని ఎందుకు పెళ్లి చేశాం అని వాళ్ళు ఏమైనా అర్థమైందా ఇప్పుడు వినబడతాయి ఇట్లా డైలాగ్ నీళ్లలో వినబడవా అదృష్టవంతులు మీరు నేనని వాస్తవాలే చెప్తున్నానని కోపం తెచ్చుకోమాకండి పరిస్థితులు అలా ధరలు పెరుగుతున్నాయి ఇద్దరు సంపాదిస్తే తప్ప ఇల్లు సవ్యంగా నడవదు కావలసిన ఒక ఫ్రిడ్జో ఒక టెలివిజనో ఒక కారో ఒకటి ఏదైనా కొనుక్కుందాం ఓ ఇల్లు కొనుక్కుందాం ఇన్స్టాల్మెంట్స్ కడదామంటే ఇద్దరు ఏమిటి నలుగురు కలిసి పనిచేసినా దొరకదు తప్పదు లైఫ్ అది ఏం చేయాలి సర్దుకోవాలి ఎవరు సర్దుకోవాలి నేను సర్దుకుంటానా నువ్వు సర్దుకో Normally, what is the attitude? That's the thing. Okay? So, we must understand this. Females tend to find it more difficult than males to strike the ideal balance because of the motherhood mandate that nature and culture impose on the female parent. పెళ్ళైతే ఇన్నేళ్లు పుట్టి పెరిగి ఇరవై నాలుగేళ్ళు ఇరవై మూడేళ్ళు ఉన్నటువంటి కుటుంబాన్ని మనుషుల్ని పరిసర పరిచయమైన వాతావరణాన్ని వదిలిపెట్టి అమ్మాయి అత్తగారింటికి వెళ్తుంది అబ్బాయి అత్తగారింటికి వెళ్ళడు ఎప్పుడో పండగ దీనికో తప్ప point number one number two psychological adjustment in the new setting ఎవరికి ఎక్కువ స్ట్రెయిన్ చెప్పండి బాబు మగాళ్ళకి ఎక్కువ స్ట్రెయిన్ కదూ డిస్టర్బ్ చేస్తున్నాడే బాగా డిస్టర్బ్ చేస్తున్నాడే ఎవరికి ఎక్కువ స్ట్రెయిన్ కొత్త కాపురం నాకు తెలియదండి చాలా రోజులు అయిపోయింది డెబ్బై రెండేళ్లు ఇప్పుడు నేను కొత్త కాపురం గురించి మాట్లాడటమే కొత్త కాపురం ఎవరికి ఎక్కువ స్ట్రెయిన్ కదా కొన్ని నిదానంగా ఇద్దరన్నా చెప్పారు మిగిలిన వాళ్ళు ఏం సమస్య మనకెందుకని వాళ్ళు చెప్పడం లేదు వాళ్ళు నిజం ఒప్పుకుంటే మరీ అదగా ఉండదని వాళ్ళు ఒప్పుకోవటం లేదు మొత్తానికి స్ట్రెయిన్ వదిలిపెట్టేద్దాం రైట్ సో మదర్హుడ్ మ్యాండేట్ లో నేచర్ ఏం చేస్తోంది తొమ్మిది నెలలు కని మోసి కనవలసిన బాధ్యత తల్లికుంది ఆ తర్వాత పెంపకంలో ఎవరు ఏ పర్సంటేజ్ షేర్ తీసుకుంటారు తల్లే తీసుకుంటారు తొమ్మిది నెలలు మోయాలి పర్వాలేదు పెంపకం తానే మంచి చెడులు చూసుకోవటం తానే వాడి జ్వరం వస్తే చూసుకోవటం తానే మిగిలిన వాళ్ళు వాడు నవ్వుతూ ఉన్నప్పుడు ఎత్తుకుని అని చెప్పి పక్కనట్టు పెడతారు వాడు ఏడుస్తున్నప్పుడు నువ్వు చూసుకో చాలా సింపుల్ అనమాట as long smiling I take lift you up but if there any problem ఇదిగా వాడు బాత్రూమ్కి వెళ్ళాడు నువ్వు చూడు ఐ డోంట్ విల్ అవునా కాదా ఇది లైఫ్ అందుకని ఇది కొంత ప్లస్ వెస్టర్న్ కల్చర్ తో కంపేర్ చేస్తే మన ఇండియన్ కల్చర్ లో mother has a greater responsibility disproportionately higher responsibility compare to the responsibilities of other family members ఇప్పుడు ఉదాహరణకు ఒక అన్మ్యారీడ్ సిస్టర్ లా ఉందనుకోండి మీ ఇంట్లో అవునా నువ్వు కాస్త చూడు నాకు చదువుకోవాలి వదినా అంటుంది లేదు నేను ఫ్రెండ్స్ తో మాట్లాడాలి వాడు ఏడుస్తున్నాడు నువ్వు చూసుకో అంటుంది నవ్వుతున్నప్పుడు కాసేపు వచ్చి ఆడుకుంటుంది పక్కన పెట్టేసి వెళ్ళిపోతుంది she uses that person as a toy that baby as a toy but she has no greater responsibility towards her nieces or nephew etcetera are able to follow this is the nature ordained inescapable motherhood mandate additional complications imposed by culture combinedly it creates a tougher problem for the lady who is married and who is employed and who is also having family responsibilities ఆ బొమ్మలో ఏం కనబడుతుంది ఎవరన్నా చెప్పండి ఇది ఇదేమిటా తినమని చెప్తే తింటాం లేదు నువ్వు నాదైపోయింది మా ఇద్దరికి మాకు ఇచ్చేసారు మేము తినేసాం రైట్ చెప్పండి ఏం కనబడుతోంది ఎడం చేత్తో ఆ ల్యాప్టాప్ మీద ఈమెయిల్ ఏమైనా వచ్చిందా ఎమర్జెన్సీ ఏమన్నా ఉందా నోట్స్ ఏమైనా వస్తాయని చూస్తోంది ఈ కుర్చీతో చేత్తో పాపం ఇస్త్రీ చేస్తోంది అంటే అది మగవాళ్ళు కూడా చేయొచ్చు కదా సార్ మీరు ఆడవాళ్ళు బొమ్మ వేసారేంటి అక్కడ నిరుద్యోగం ఆ బొమ్మ దొరికింది ఆ బ్లౌజ్లో తీసుకున్నారు మగవాడు ఏదో ఆఫీస్ పని చేస్తూ ఇస్త్రీ చేస్తున్నట్టు నాకు ఎక్కడా కనబడలే ఇంటర్నెట్ లో మీకు ఎక్కడైనా కనబడితే నాకు పంపించండి నెక్స్ట్ టైం అదే వేస్తాను మేనేజ్ డైవర్స్ పీపుల్ రకరకాల మనుషులు ఉంటారు ప్రపంచంలో రకరకాల మనస్తత్వాలు ఉంటాయి కొందరు నటిస్తారు కొందరు మోసగిస్తారు కొందరు మంచివాళ్లు ఈ మంచితనానికి ముక్కుమొహానికి రంగుకి రూపానికి పొడుక్కి ఏవి సంబంధాలు లేవు ఉన్నాయా పొడగోళ్ళందరూ మంచాళ్ళు పొట్టోళ్ళందరూ చెడ్డాళ్ళు no such rule no such rule at all we don't know ఏదో సమస్య వచ్చేంత వరకు మనిషి వ్యక్తిత్వం గురించి మనకు తెలియదు వీ డోంట్ నో ఈ మధ్య మగాళ్లు మురుగాళ్లు అని చెప్పని టైటిల్స్ పెడుతున్నారు న్యూస్ పేపర్లో చూసారా అదేమిటా రాయటం వాళ్ళకి స్పెలింగ్ తప్ప మృగాళ్ళని ఎందుకు పెడుతున్నారు తెలుగు న్యూస్ పేపర్లలో మగాళ్లు మృగాళ్లు అని పెడుతున్నారు ఎందుకని జరుగుతున్న అనేకమైనటువంటి ఘోరమైన సంఘటనలు అందుకని ఈ మధ్య చట్టం పాస్ చేశారు ఆ మధ్య ప్రెసిడెంట్ గారు ఒక ఆర్డినెన్స్ పాస్ చేశారు దాని చట్టం కింద రూపొందించారు అబో సవా లక్ష సమస్యలున్నాయి మనం టీవీలో న్యూస్ పేపర్లో చదువుతూనే ఉన్నాం ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏమిటంటే మనం పనిచేస్తున్న చోట సమస్యలను మనం ఎందుకు సృష్టించాలి అర్థమైందా ఇప్పుడు ఏమ్మా బాగున్నావా అని మర్యాదగా అడుగుతాను అమ్మాయి సమాధానం చెప్తుంది దయపతిలా కాకుండా ఏంటి మధ్య రావటం లేదు నువ్వు లేట్ లేట్గా వస్తున్నావేంటి ఇలా అయితే లాభం లేదు తీసేయమని చెప్తాను మీకు ఆయన అర్థమవుతోందా she has to deal with diverse people in the office మంచి వాళ్ళు ఉంటారు రకరకాల మనుషులు ఉంటారు తిక్క మనుషులు ఉంటారు ఎవరిని ఎంత దూరంలో పెట్టాలో నీకు సమస్యలు సృష్టించకుండా నువ్వు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది వాళ్లకు నువ్వు సమస్యలు సృష్టించకూడదు కానీ నీకు సమస్యలు సృష్టించకూడదు ఇక్కడ లాజిక్ ఏమిటి తెలిసిన use your intelligence not to create problems for others but use your intelligence so that others cannot create problems for you నీ తెలివితేటలతో ఇతరులు నీకు సమస్యలను సృష్టించకుండా ఉండేలా చాకచక్యంతో నువ్వు మేనేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒకవైపు ఎసర్టివ్నెస్ ఒకవైపు cooperativeness your attributes and team work ఏమో జరుగుతుంది నాకు తెలియదు నేను పట్టించుకొని నేను చూడను అవాయిడింగ్ అదర్ ఎక్స్ట్రీమ్ లో కొలాబరేషన్ కలిసి పనిచేయటం ఇటు కంపీటింగ్ పోటీ ఉరుకులు పరుగులు ఇటు అకామడేటింగ్ ఇందా చెప్పాను ప్రతి ఒక్కరూ వచ్చి ఆవిడ నెత్తినే పనేసి ఆవిడని చేయమని అంటారు ఈ నాలుగింటికి మధ్యలో ఉన్నది కాంప్రమైజింగ్ వైజ్ పీపుల్ కాంప్రమైజ్ కానీ ఎంత ఎంత సర్దుకోవాలి ఉదాహరణకు నేను ఇందాక లీవ్ పెట్టమనేటువంటి సిచ్యువేషన్ గురించి చెప్పాను ఉద్యోగం మానేయమని చెప్పాను కదా ఎగ్జాంపుల్ చెప్పాను మీకు ఎందుకో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు అర్థమవుతుంది మీరు ఏం చేస్తారు అప్పుడు చూడండి ఒక్క మూడు నెలలు నేను లాస్ ఆఫ్ పే లీవ్ పెడతాను చూద్దాం ఈ మూడేళ్లలో ఎవరైనా మనం ఏమైనా చేయగలమా ఎవరైనా మనిషిని ఊరి నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఇంటి బాధ్యత అప్పజెప్పగలమా వంట మనిషినో పని మనిషినో మరో మనిషినో మరో మనిషినో మనం సాయం తీసుకోగలుగుతామా దానివల్ల ఈ మూడు నెలల్లో మేనేజ్ చేస్తే నేను ఉద్యోగానికి వెళ్తాను మీకు టెన్షన్ ఉండదు కదా కాంప్రమైజ్ అవునా nothing doing MSc gold medalist తెలుసా బిఎస్సి బిఎడ్ స్కూల్ వి నువ్వు నేను ఎంఎస్సి మా అంతే నువ్వు మాని నేను మా ఏమవుతుంది అప్పుడు మీకు అర్థమైపోయింది అందుకని నేను చెప్పను how to achieve work life balance అంటే we have got to work hard to find a life చదువు ఆ తర్వాత ఉద్యోగం ఆ తర్వాత అనుభవం ఆ తర్వాత స్థిరత్వం ఆ తర్వాత ఒక ప్రమోషన్ ఆ తర్వాత ఏదో కొంత ఆదాయం వ్యవహారమును when you find it you can think of how to juggle and balance both success is great but not without family ఉదాహరణకు బాగా చదువుకున్నారు ఎక్సలెంట్ గా చదువుకున్నారు రైట్ మంచి ఉద్యోగం వచ్చింది రైట్ ఆ తర్వాత ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకోవాలని మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నారు అందుకని ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు అయింది పెళ్లి ఆలస్యం అయిపోయింది అమ్మా నాన్న అదేమిట్రా ఇంకెన్ని రోజులు రా అట్లా ఉంటావు పెళ్లి చేసుకో అంటున్నారు సరేనే అని మీరు అన్నారు ముప్పై మూడేళ్ళ అబ్బాయికి అమ్మాయిని ఇవ్వడానికి ఎవరు రెడీ లేరు మీకేమైనా అర్థమైందా ఏం చేయాలి మనం మన చేతుల్లో ఉందా పక్కవాడు అంటాడు ఏమయ్యా ముప్పై ఏళ్ళ వరకు పెళ్లి చేసుకోలేదు నువ్వు అని చెప్పని నీ చేతుల్లో ఉందా ఎవరు చెప్పలా ఇరవై నాలుగో ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికో అచ్చట ముచ్చట తీడితే బాగుండేది నీకు ముప్పై మూడేళ్లు ముప్పై మూడేళ్ల వాడికి ఎవరు అమ్మాయి కావాలి ముప్పై ఏళ్ళ అమ్మాయి ముప్పై ఒకేళ్ళ వరకు ఆ అబ్బాయికి ఎందుకు పెళ్లి కాదు మనకేం తెలుసు more complicated more complicated the choice becomes less నీకు ఇరవై ఆరు ఇరవై ఏడు ఉన్నప్పుడు బహుశా మీ చుట్టుపక్కల ఒక మూడు కిలోమీటర్ల పరిధిలో ఒక యాభై మంది అమ్మాయిలు మంచి అమ్మాయిలు నీ కోసం రెడీగా ఉండేవాళ్ళు నీకు ముప్పై మూడు వచ్చేసరికి ఆ యాభైలో ముగ్గురే మిగులుతారు బహుశా మిగలకపోవచ్చు try to understand me life is not simple it's not a textbook of mathematics పుస్తకం చివర problems solutions hints how to solve ఉండవు normal stages in life are common But each situation is unique. What is suitable for a person may not be suitable for the other. What has worked well for you may not work with uh, work in the same manner for you at some other point of time. Adi, those are the complications. Six steps are necessary, Andy. Set aside time to reflect on your life, dreams and goals. ఏమిటి జీవితం ఏమనుకున్నాం మనం పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు వయసు ఎంత ఏవి సాధించాం ఏవి సాధించలేకపోయాం ఇక అస్సలు సాధించలేమా లేక అనుకుంటే సాధించగలం A B C D I mean whatever your dreams plans etcetera determine your areas of strength analyze your strengths and weaknesses identify what you enjoy doing ఏమిటి అసలు నీకు ఇష్టం జీవితంలో what do you want to do ఏ చేస్తే నీకు ఆనందంగా ఉంటుంది గుర్తుపెట్టుకుని అది కనీసం వారానికో పదిహేను రోజులకో నెల రోజులకో ఒక్కసారి చేయడానికి ప్రయత్నం చేయండి that will be recharging your battery set some short term one day one week one month long term two years two years plus goals etcetera schedule time to accomplish your goals ఇంకేదైనా గోల్ ఉందటయా ఉందా ఏమిటో చెప్పు అది కానీ ఆయన ఓకే ఓకే ఓకే కాదని కాదు ఇప్పుడు ఉదాహరణకి what I mean is for example Shakespeare works మొత్తం చదుదామని అనుకున్నావు ఎప్పుడో చిన్నప్పుడు చదవలా కంప్లీట్ చేయాల మీకు అర్థమవుతుంది అంటే కొంచెం attainable goal I want see myself and responsible possible అందరూ కూడా అదే చెప్తారు కొంచెం వేరే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా ఇప్పుడు ఏం చేయాలి నువ్వు కంప్లీట్ వర్క్ షాప్ షేక్స్పియర్ ఇంట్లో ఉంది మొదలెట్టావు నూట ఎనభై ఆరు పేజీలు చదివావు పద్నాలుగు రోజులు కాదు కదా పద్నాలుగు నెలలు అయింది you could not read an extra page you love poetry you love drama you love Shakespeare you love English literature మీకు అర్థమైంది కదా ఏం చేయాలి ఇప్పుడు ప్రతి సండే ఒక అరగంట ముందు లేచి అవునా ఇంటి పనులు వంట పనులు అవన్నీ ఉంటాయి కాదని నేను అన్ను కనీసం రోజుకొక్క అరగంట చదువుతాను లేదు వారానికి ఒక్క గంట షేక్స్పియర్ చదువుతాను అనే గోల్ పెట్టుకుని కరెక్ట్ గా ప్రతి వారం అలా కనుక చేస్తావు అనుకో ఇంకో మూడేళ్ల కన్నా కంప్లీట్ అవుతుంది పాయింట్ అర్థమైందా what makes you happy reading Shakespeare makes you happy అదో టైం ఎక్కడ ఉంటుంది సార్ రోజు షేక్స్పియర్ చదవటానికి కరెక్ట్ ఏం చేయాలి కొంత టైం కేటాయించాలి ఎంత నీ ఇష్టం రోజుకో పావు గంట చదువుతావు వారానికి నాలుగు గంటలు చదువుతావు వారానికి ఒక గంట చదువుతావు నీ ఇష్టం ఉదాహరణ కొందరు సంగీతం అంటే ఇష్టం నీకు అర్థమవుతుందా టైం లేదు ఏం చేయాలి ఒకసారి వారానికి ఒకసారి ఓ పావు గంట హార్మోనియమో వీణనో మరొకటి దుమ్ము దులిపితే చాలా ఆనందంగా ఉంటుంది ఏమిటి వాయిస్తున్నావు అంటాడు ఆయన అవునండి ఏదో కాస్త దుమ్ము దులుపుతున్నాను చిత్రమైన రహస్యం ఏమిటంటే మీకు చెప్తాను నేను చిత్రంగా ఉంటాయి మన కుటుంబ వ్యవస్థ వ్యవహారం పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అమ్మాయిని అడుగుతారు పాటొచ్చా అని వచ్చంటారు పాడుతుందని అదొక ప్లస్ పాయింట్ పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత ఇదిగో బయట ఎక్కడ పాడమాక నేను అడిగినప్పుడు నా ఎదురుగుండానే పాట అమ్మాయికి ఏమో పాట బాగా వచ్చు అవునా ఏ రేడియో జాకీ లాగానో అటో ఇటో ఏదో కనుక్కున్నట్టయితే తను పాడితే ఇతరులు బాగుండి చప్పట్లు కొడితే తనకు చాలా ఆనందంగా ఉంటుంది బరువు పెరిగినట్టు ఆనందంగా ఉంటుంది మనకి ఎక్కడ పాడమాక ఎంత శిక్షణో నీలో ఉన్న ప్రతిభను నీవు వినియోగించుకుని ఇతరుల ప్రశంసలు పొందటానికి అవకాశం లేకుండా చేయటం అనేటువంటిది చండాలమైన శిక్ష ఏం చేస్తాం జీవితం okay so schedule your time to accomplish your goals recognize and deal with stress etc work life balance ఈ తర్వాత చదువుకోండరా చదువుకోవచ్చు మీరు తేలిగ్గా there is no perfect one size fits all అందరికీ అన్ని వేళల పనికొచ్చే సొల్యూషన్స్ ఇదిగో పద్నాలుగు ఉన్నాయి మీకు ఈ పద్నాలుగులో ఏదో ఒకటి అప్లై చేసుకోండి కుదరదు What is okay for you today may not be okay even for you tomorrow or after five years. What is okay for him may not be okay for the other person. That's what you must understand. The best work-life balance is different for each of us because we all have different priorities and different lives. ఇద్దరు క్లాస్మేట్స్ మంచి ఫ్రెండ్స్ పెళ్లి చేసుకున్నారు ఒక పెద్దింట్లో పడింది అమ్మాయి కారు నౌకర్లు గీకర్లు అంతా ఉన్నారు కరెక్టే కానీ అక్కడ నలుగురు చెల్లెలు ఉన్నారు ఆయనకి మీకు అర్థమవుతుందా eldest daughter in law responsibilities వేరు రెండో అమ్మాయి కొంచెం మిడిల్ క్లాస్ ఇంట్లో పడింది అవునా అతనికి ఒక్కడే సంత అతను ఒక్కడే సో అక్కలు లేరు చెల్లెళ్ళు లేరు తమ్ముళ్ళు లేరు అన్నయ్య లేరు వీళ్ళిద్దరు ఎవరు హ్యాపీగా ఉంటారు other things remaining the same second person కదా మీకు అర్థమవుతుందని చెప్పేది మరి నిజానికి తల్లిదండ్రులు చూసినప్పుడు ఏం చేశారు పెద్దిల్లే ఎంత బాగుంది తెలిసిన వాళ్లకు చాలా సుఖపడతావు నువ్వు సుఖపడొద్దని కాదు నేను చెప్పేది కానీ ఆ నలుగురు సిస్టర్స్ ఉండటం ఒక point to be taken into account కదా ఇలా ఉంటాయి లైఫ్ లో decisions advantages of improving work life balance ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఉండవలసిన స్థితికి పెంచుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే it results in greater achievement ఇంకాస్త ఎక్కువ తృప్తి ఆనందం కలుగుతుంది improved productivity increase satisfaction enhanced enjoyment ఇప్పుడు ఇందా మీరు నవ్వుతూ ఉంటామన్నారు yes that's my nature I keep smiling కాకపోతే పొద్దున్న తొమ్మిది గంటలకు వచ్చినప్పుడు ఎంత ఫ్రెష్ గా ఎనర్జెటిక్ గా ఉంటామో ఐదు గంటలకు అంత ఫ్రెష్ గా ఎనర్జెటిక్ గా ఉండం కాబట్టి కొంచెమైనా కొద్దిగా అలసట మొహంలో కనబడుతుండొచ్చు ఎదుటి వాళ్ళు ఫైండ్ అవుట్ చేయొచ్చు కానీ but otherwise I'm always smiling I'm happy can you say it can you really feel it can you feel it and say it and can you make others feel that you are equally good that's it important point ఇప్పుడు నేను అలా ఉండటం వేరు మీకు అలా అనిపిస్తున్నానా లేదా ఇప్పుడు మామూలుగా అడుగుతాం ఎలా మామూలుగానే ఉన్నా మీ ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతున్నారా లేదా ఇప్పుడు ఉదాహరణకి ఉదాహరణకి కాంప్లికేట్ చేయను నేను నేను ten o'clock lecture start చేశాను కదా twelve forty five twelve fifty ఆ ప్రాంతాల్లో ముగిస్తాను నేను పన్నెండు పది గంటలకు స్టార్ట్ చేసినప్పుడు ఏ ఉత్సాహంతో ఏ గొంతు ఏ స్థాయి ఏ పద్ధతిలో చెప్పానో ముగించే సమయాన్ని కూడా అలానే చెప్తే అప్పుడు నేను పర్ఫెక్ట్ గా బిగినింగ్ లో ఎండ్ లో ఒకే క్వాలిటీని ఇచ్చినట్లు లెక్క అలా కాకుండా పదకొండున్నర అయింది కాసేపు కూర్చుంటానండి పన్నెండున్నర అయింది ఇంకెంతసేపు ఉంది ఎంత చెప్పాలి ఏంటి వీళ్ళకి ఏమా చదువు నువ్వు చదువు ఏమైనా అర్థమైందా అర్థం కాకపోతే నువ్వు చెప్పమ్మా మీరేమంటారు అప్పుడు సార్ ఇదేం ట్రైనింగ్ సార్ మీకు అర్థమైందా మమ్మల్ని చదవమంటావు మమ్మల్ని చెప్పమంటావు నువ్వు చెప్తే వినటానికి వచ్చాం కానీ మేము చెప్తే నువ్వు వినటానికి మేము నీకెందుకు ఇదనాలి మీకు అర్థమవుతుందా సో అలాంటి సమస్యలు వస్తాయన్నమాట అక్కడ okay so so what is life ఇందాక ఎవరో చెప్పారు కదా time between birth and death అని చెప్పని చూద్దాం దాని గురించి నాదో చిన్న ఈక్వేషన్ ఒకటి ఉంది మామూలుగా అవును ఇంతకు ముందు నన్ను ఎవరన్నా విన్నారా మీరు have any of you heard me before నువ్వు సరే డిపార్ట్మెంట్ కాబట్టి విన్నావు నువ్వు ఇంకెవరన్నా విన్నారు విన్నారు విన్నారు సరే ఇది మీకు కొంచెం రిపిటేషన్ కావచ్చు I can't help it but the others who have not heard me before what is life and what is the purpose of life కి పుట్టినప్పుడు అమాయకంగా పుడతాం మనం నేర్చుకోవడం కోసమే భగవంతుడు మనల్ని ఇక్కడ పంపించాడు He sends us as raw materials, we must become finished products. Each day we are gaining experience. Each day we are learning something. And we must be willing to learn. We must love to learn. Learn to love. Learn to live. Live to learn to love. ఇది జీవితం యొక్క challenge life is self management ఎవరి జీవితం వాళ్ళది ఎవరు వాళ్ళ జీవితాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటారో వాళ్లే సక్సెస్ఫుల్ అవుతారు L is equal to T equal to T equal to Q is equal to P is equal to E is an equation I divided it in three parts and we are going to discuss briefly those three parts first one is L is equal to T life management time has no beginning and no end point of entry into this world is called as our birth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 If you don't know how 24 hours of the life have to be lived and enjoyed in the right sense of the term, what right you have to say that you have been exploited? చదువుకోరా అన్నాం ఉదాహరణకు చదువుకోలేదు కష్టపడి పైకి రా నాయన అని చెప్పాం కష్టపడతానా అన్నావు దానివల్ల you have to pay the price today అవునా చిన్నప్పుడు నన్ను కొట్టి చదివించి చూడవలసింది నువ్వు కొట్టలేదు కాబట్టి నేను చదవలేదు అదే ఇప్పుడు ఏం చేయను ఇప్పుడు కొట్టా మీకు అర్థమవుతుందని చెప్పేది చాలా మంది కొంచెం పట్టించుకున్నటువంటి వాళ్ళు ఏమంటారు తెలిసిన చిన్నప్పుడు నువ్వు అసలు గట్టిగా పట్టించుకున్నట్టయితే నన్ను కనుక కొట్టినట్టయితే నేను నిజంగా బాగా ఉండేవాడిని నాకు ట్యూషన్ పెట్టుంటే నేను బాగా చదువుండేవాడిని దబాయిస్తుంటాడు ఏడుది చెప్పారా నేను నీకు గుర్తులేదు కొట్టాను కూడా నువ్వు విన్నా అప్పుడు you are reckless childish irresponsible అవును నన్ను ఇందా నుంచి కాస్త జాగ్రత్తగానే వింటున్నారా కాన్సన్ట్రేటెడ్ గా వింటున్నారా ఏమనుకోకపోతే ఇంత కాన్సన్ట్రేషన్ సెవెంత్ క్లాస్ నుంచి కనుకుంటే ఇప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు ఉండేవాళ్ళు కదా మీకు అర్థమైందని చెప్పే పాయింట్ అప్పుడు అనిపించాలా అప్పుడు క్రికెట్ గోలీలు పతంగీలు ఏవో ఏబిసిడి అట్రాక్టెడ్ అవర్ లైఫ్ ఇప్పుడు తెలుస్తోంది సమయం విలువ జీవితం విలువ ఇప్పుడు ఏం చేయగలం మనం ఏం చేయలేం probably you will tell your children and they will also tell the same thing life second part of it is T is equal to Q leads to L Thinking is equal to questioning leads to learning. We are our thoughts. We are our questions. We are our decisions. We are our choices. We are our efforts. We are our results. We are our experience. We are what we are. What you have made yourself to become. ఎంత జాగ్రత్తగా ఇతరులను అబ్జర్వ్ చేశారో ఎంత ఎన్ని మంచి పుస్తకాలు చదివారో జీవితం గురించి ఎంత అవగాహన పెంచుకున్నారో ఎంత చిరునవ్వుతో నవ్వుతూ చేస్తారో ఎంత ప్రేమాభిమానాలు కనపరుస్తారో అంత ప్రేమాభిమానాలు మీరు పొందగలుగుతారు అంటే ఆలోచించటం వల్ల ప్రశ్న ప్రశ్న వల్ల నేర్చుకోవడం T is equal to Q T minus Q is zero no thinking no questioning I have a difficult proposition for you right very difficult but right stop thinking ఏం చేయాలి ఇప్పుడు మీరు stop thinking ask me question nothing ask me question ఎందుకన్నా మంచిది ఇంతమంది వరుసలో కూర్చున్నాం వాళ్ళు ఏం అడగనప్పుడు మనం అడిగితే ఏం బాగుంటుంది ఎవరు ఒకరు అడగండి అమ్మ మంచి ప్రశ్న అడిగావు బాబు నువ్వు ఏం అడిగావు అన్నది ఒక్క క్షణం పక్కనట్టు పెట్టి స్టాప్ థింకింగ్ అని చెప్పా కదా ఈ ప్రశ్న అడగాలని ఎట్లా తెలిసింది నీకు పాయింట్ అర్థమైందా the moment you stopped thinking you stopped question you cannot question the moment you stopped question you cannot think that means a person who is alive has the primary duty of constantly thinking constantly questioning and constantly learning and constantly improving పది గంటలకు లెక్చర్ ప్రారంభమైనప్పుడు మీకున్నటువంటి చురుకు చొరవ తెలివి పద్దతి వ్యవహారం బిహేవియర్ ఏవైతే ఉన్నాయో one o'clock lecture complete అయ్యేసరికి అవి కనీసం ఒక్క మిల్లీమీటర్ అన్నా పైకి ఎదగాలి అంతే తప్ప టెన్ ఓ క్లాకే బాగున్నాం సార్ ఈ లైఫ్ ఇంత టఫ్ అని మేము అనుకోలేదు సార్ వన్ ఓ క్లాక్ మాకు వస్తున్నారు సార్ జీవితం అంటే ఇంత కష్టమా సార్ పెళ్ళంటే ఇంత కష్టమా సార్ పిల్లలంటే వద్దు సార్ మీకు అర్థమవుతోందా that is what is required here last one is P equal equal to E, that is progress is equal to pursuit of excellence.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 must improve you and you must be willing to get improve both these things are important కదా that's what I was trying to tell you right so so so so so set your life time dreams and goals think what you want to have what you want to become what you want to do write down your goals and put a target date మీ అందరికి ఒక చిన్న సలహా అడగకుండానే ఇస్తున్నాను రానున్న ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడో ఒకసారి కనీసం ఓ వారం రోజుల కన్నా హిమాలయాలను చూసిరండి హరిద్వార్ దాకా వెళ్తారో చార్ధామ్ యాత్ర కంప్లీట్ చేస్తారో నేపాల్కు వెళ్తారో మీ ఇష్టం డబ్బు వ్యవహారం అదంతా ఫ్యామిలీతో వెళ్తారో ఒక్కరే వెళ్ళొస్తారో మీ ఇష్టం కానీ ఒక్కసారి హిమాలయాలు చూసిరండి ఎట్లుంటాయా హిమాలయాలు ఎట్లుంటాయి యాదగిరి గుట్ట లెక్క ఉంటుందా బిర్లా మందిర్ లెక్క ఉంటుందా ఎట్లుంటాయి హిమాలయాలు ఏమా lot of snow snow clad mountains ఇంకా పర్వతాలు చాలా ఎత్తుగా ఉంటాయి భయం వేస్తుంది కదా ఆ ఎత్తు చూసినప్పుడు ఎంత భయం వస్తుందో అంతకన్నా రెండింతల భయం లోయ చూసినప్పుడు వేస్తుంది అసలు ప్రకృతి ప్రకృతి అందాలు ఆ ఎత్తు ఆ లోయ ఆ చెట్లు ఆ వానాకాలం తర్వాత కనుక వెళ్ళినట్టయితే ఆ జలపాతాలు ఆ సెలయేళ్లు ఒక్కోసారి ఆ మనుషుల అమాయకత యాభై ఏళ్ల క్రితం అమాయత కానీ ఇప్పుడు మనకన్నా తెలివి మీరారాళ్ళు జీవితం తెలుస్తుంది ఉదాత్తత తెలుస్తుంది భారతీయ సంస్కృతిలోని గొప్పతనం తెలుస్తుంది నేను మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పారా being proud to be an Indian చెప్పారా అవునా మనం భారతీయులమైనందుకు గర్వించాలా సిగ్గుపడాలా కానీ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అది సంగతి అందుకని ఏం చేయాలి మళ్లీ తిరిగి భారతదేశం గర్వించే స్థితికి కృషి చేయాలి మన వంతు చాలా పెద్ద పని మన వంతు మనం కృషి చేయడానికి ప్రయత్నం చేయాలి ఓకే సో సో సో అలాంటి గోల్ ఒక్క నిమిషం అలాంటి గోల్స్ ఏమైనా నిర్ణయం చేసుకోండి నేను హిమాలయాకి వెళ్ళంటే సార్ ముందు కన్యాకుమారికి వెళ్దాం అనుకుంటున్నా వెళ్ళమ్మా ఎవరొద్దన్నారు కన్యాకుమారికి వద్దని నేను చెప్పలేదే సార్ తిరుపతి వెళ్ళి ఏడేళ్ళు అయింది సార్ వెళ్దాం అనుకుంటున్నాను వెళ్ళామ్మా బట్ హ్యావ్ ఎ గోల్ ఈ సంవత్సరం లోపు నేను తిరుపతికి వెళ్ళొస్తాను టూ థౌజండ్ ఫిఫ్టీన్ లోపు కన్యాకుమారికి వెళ్తాను టూ థౌజండ్ ఎయిటీన్ లోపు నేను హిమాలయాలకు వెళ్ళొస్తాను put it down on paper now try to set apart time resources etcetera ఆ జీతం నుంచి ఒక ఐదు వందల రూపాయల నెలకు బ్యాంకులో ఒక రికరింగ్ డిపాజిట్ అకౌంట్ వేసుకుని గనక అక్యూములేట్ చేస్తూ ఉంటే ఐదేళ్లకి that will be sufficient amount అప్పుడు రైల్వే మినిస్టర్ గారు రేట్లు పెంచుతారేమో నాకు తెలియదు సరిపోతుందని అనుకుందాం లేదు రౌండ్ టికెట్ ఏదైనా కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి ప్రపంచంలో అట త్రీ పర్సెంట్ మనుషులు మాత్రమే జీవితంలో వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారో రాసి పెట్టుకుంటారట వాళ్లే సాధించే అవకాశాలు ఎక్కువ అవుతాయట మిగిలిన నైన్టీ సెవెన్ పర్సెంట్ మనలా ఉండిపోతారు అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు ఆ త్రీ పర్సెంట్ లో చేరాలా నైన్టీ సెవెన్ లో ఉండాలా అది సంగతి ఇప్పుడు నేను ఎందుకు రాసుకోమని చెప్పా మిమ్మల్ని become part of the three percent who make a decisive difference and with their commitment they are able to achieve అని చెప్పాలి అవునా half is equal to half ఏమన్నా అనుమానమా half is equal to half ఏమన్నా అనుమానమా విచ్ హాఫ్ ఈజ్ బెటర్ ఎడం చేతి వైపు ఎడం చేతి వైపున్న హాఫ్ బెటరా కుడి చేతి వైపున్న హాఫ్ బెటరా so so there is nothing better nothing worse అంతేనా ఇప్పుడు సాధారణంగా మన సాంప్రదాయంలో పెళ్ళైన తర్వాత షీఈ్ మై బెటర్ హాఫ్ అంటారు అంటారా అందా విన్నావు ఎప్పుడన్నా అంటే ఐఎమ్ ది వర్స్ట్ హాఫ్ అనా అదేవిడా ఇప్పుడే నువ్వు హాఫ్ అంటే హాఫ్ అన్నావు ఇప్పుడే కదా నువ్వు హాఫ్ అంటే హాఫ్ అన్నావు ఈక్వల్ అన్నావు ఇప్పుడు బెటర్ హాఫ్ అని చెప్పే సాంప్రదాయం ఉందా మరి అంటే అర్థం అర్థం ఏమిటి ఎట్టా హౌ బెటర్ హాఫ్ అంటే రిమైనింగ్ హాఫ్ గురించి ఏం చెప్పినట్టు చెప్పకనే నువ్వన్నా నువ్వన్నావు నేను అంటలేదు కదా మరి ఇప్పుడు ఇంగ్లీష్ సాంప్రదాయంలో షీఈ్ మై బెటర్ హాఫ్ అంటే ఐఎమ్ ది వర్స్ట్ హాఫ్ ఒప్పుకున్నట్టే కదా మన సంస్కారం అలా చెప్పాం నా ధర్మపత్ని అని చెప్తాం పాయింట్ అర్థమవుతుందా మీకు లాజిక్ అంటే అర్థం ఏమిటి సోషల్లీ అప్రూవ్డ్ పెద్దలు కుదిర్చి లేకపోతే ఏదో ప్రేమ వివాహం కొన్ని వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవునా మర్యాదగా పెళ్లి చేసుకున్నాను జీవితం నడిపిస్తున్నాం మనం మాకు బాధ్యతలున్నాయి సమాజపరమైన బాధ్యతలున్నాయి బంధువుల తరఫున తల్లి తండ్రి తరఫున మాకు బాధ్యతలున్నాయి we're happy to be a part of this society I'm proud of it నా ధర్మపత్ని సరే పాతకాలం సినిమాలో ప్రాణేశ్వర ప్రాణేశ్వరి అనేవాళ్ళు అది వేరే సంగతి లేదు దాని గురించి మాట్లాడతాం అవునా right be a better better half better హాఫే కాదు be a better better half అని చెప్తున్నా ఏమిటిది if you are married become your spouse's number one supporter ప్రపంచంలో నీకు ఆయన ఆయనకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు you are the closest The one who is always there supporting and fueling hopes and dreams develop together and march confidently through the world as an army of two. మీ ఇద్దరు కలిసి ఈ మొత్తం ప్రపంచాన్ని అవసరం వస్తే ఎదుర్కొనేందుకు సిద్దపడేంతటి సాహసోపేతమైన దృఢ నిశ్చయంతో ముందడుగు వేయాలి అంతే తప్ప ఇందా చెప్పినట్టు పొద్దున అరగంట సాయంత్రం అరగంట రిజర్వ్ చేసి పొట్లాడుకుంటున్నాం సార్ మర్చిపోకుండా ఏంటది పొట్లాటం మర్చిపోతే ఎట్టా అని చెప్పని అట్లా రిజర్వ్ చేసి మర్చిపోకూడదు ఏంటది think what is right and what is wrong చూడకుండా అట్టి తొక్క మీద కాలేస్తే ఏమవుతుంది జారి పడితే ఏమవుతుంది ఎముకలు విరుగుతాయి ఎముకలు విరిగితే ఏమవుతుంది ఓ నాలుగు నెలలు బెడ్ రెస్ట్ నాలుగు నెలలు బెడ్ రెస్ట్ తర్వాత మళ్లీ రెండోసారి నడక నేర్చుకుంటాం ఆ స్టాండ్ పట్టుకుంటాం కదా అందుకని ఏం చేయాలి చూసి అడిగేయి చూసి మాట్లాడు ఆలోచించి మాట్లాడు పరిస్థితులు అర్థం చేసుకో తొందరపాటు వద్దు ఇంకో మనిషిని అనవసరంగా నొప్పించే మనస్తత్వం వద్దు అర్థం చేసుకుని జీవించడానికి ప్రయత్నం చేయి ఎదుట వ్యక్తి కోపంతో రేజ్ అవుతూ ఉంటే ఆ కోపంలో నువ్వు సమాధానం చెప్పమాక తమాయించుకుని తర్వాత సమాధానం చెప్పు మామూలుగా నేను అంతకుముందు విన్నవాళ్ళు వినే ఉంటారు కానీ నేను మళ్ళీ మరొకసారి చెప్తాను సాయంత్రం ఏడున్నర అయింది భార్యాభర్త మాట్లాడుకుంటున్నారు సైబరాబాద్ నుంచి మంచి కంపెనీలో ఓ డెబ్బై వేల జీతం కారు ల్యాప్టాప్ బ్యాగు పెట్టుకుని అమ్మాయి దిగింది ఈయన భార్యతో చెప్తున్నాడు చూసావుటే నా కూతురు అన్నాడు నా కూతురు అంటాడు ఏమిటి మన కూతురు అనాలి కదా ఇరవై ఏడేళ్ల నుంచి ఇట్టానే మాట్లాడుతున్నాడు అని ఆవిడ ఊరుకుంది నాన్న నేను చదువుకుంటానన్నా అంది చదువుకోమ్మా నీకేం తక్కువ అన్నాను బాగా చదువుకుంది ఆ తర్వాత చదువైపోయిందిరా నీకు పెళ్లి చేస్తానన్నాను నాన్న ఒక్క రెండేళ్లు ఉద్యోగం చేస్తాను ఆ తర్వాత పెళ్ళయ్యాక ఏ ఊరో ఏమో ఉద్యోగం చేయటం కుదురుతుందో కుదరదు అని పోలేరా చేయమని చెప్తారు రెండేళ్లు అయిపోయింది మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా ఏమంటావు అన్నాడు ఏమంటానండి అమ్మాయిని కన్న తర్వాత ఎవరో ఒకరు రైతు చేతిలో పెట్టాల్సిందే కదా అంది ఇంతవరకు కథలో ఏమీ లేదు ఓ లైన్ డ్రా చేయండి ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఒక్క మాట అండి అంది ఏమిటన్నాడు ఎవడు కనబడితే వాడికి ఇచ్చి మా నాన్న చేసినట్టు చేయమాకండి please translate it for Sona అర్థమైందా ఎవడు కనబడితే వాడికి ఇచ్చి మా నాన్న చేసినట్టు చేయమాకండి అది ఇప్పుడు ఇది చూసి అరటికాయ అరటిపండు తొక్క మీద కాలు పెట్టినట్టు అయిందా కాదా ఇది పాజిటివా నెగటివా ఎంత ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే వీడికి దిమ్మ తిరిగిపోయింది మా నాన్న చేసినట్టు చేయమాకండి అర్థమేంటి అమ్మా నువ్వు ట్రాన్స్లేట్ చేయి దీన్ని ట్రాన్స్లేట్ చేయమ్మా అమ్మాయికి అర్థం కాల I want her to enjoy what I'm saying కూర్చునే కూర్చునే చెప్పండి ట్రాన్స్లేట్ అంటే ఏంటి తెలుగు ఇంకో తెలుగులో చెప్తారేంటి ట్రాన్స్లేట్ అంటే ఇంకో భాషలో చెప్పమనే Don't get her married to she has not understood the background అప్పుడే పెళ్లి మొదలెడతారేమిటి మీరు you to tell her what is the thing a couple have one daughter. Okay. Uh, she completed her studies and then she started working in a software company. Okay, so she's uh, uh, que hay perdón. father got me married to a Tom, Dick and Harry. Don't do it with our daughter అంది అర్థమైందా అంతేనా ఎవరు తప్పు చేశారండి ఎవరు తప్పు చేశారు ఇక్కడ ఈవిడ తండ్రి ఎవరి దృష్టిలో తప్పు ఈవిడ దృష్టిలో ఆ రోజుల్లో కట్న కానుకలు వ్యవహారాలు చూసి ఆ పెద్ద మనిషికి ఇంతకన్నా పెద్ద సంబంధం తేవటం చేతకాక ఈయనకిచ్చి పెళ్లి చేసేశాడు పాయింట్ అర్థమైందా ఇరవై ఐదేళ్లు ఇరవై ఐదేళ్లు కాపురం చేశాక ఇప్పుడు ఈవిడకి మా నాన్న మంచి పని చేయలేదని చెప్పని కంప్లైంట్ చేస్తోంది ఆ రోజున వాళ్ళ ఇంట్లో భోజనాలు ఉంటాయండి ఉంటాయి భోజనాలు ఉంటాయా వండిన వంట ఏం కావాలి ఇప్పుడు అమ్మాయి వచ్చి నాన్న ఇరవై ఏడేళ్ల నుంచి మీ ఇద్దరిని చూస్తున్నా నేను నాకు పెళ్లే వెళ్ళిపోతే మీరు ఇంకా పొట్లాడుకుంటారేమో అంటుంది మీ ఇష్టం వదిలిపెట్టేస్తాను మీకు try try try you sow a thought you reap an action you sow an action you reap a habit you sow a habit and you reap a character you sow a character and you reap a destiny your destiny is in your hands ఎంత ఆలోచించి మాట్లాడతారో ఎంత సహృదయంతో అవగాహనతో సర్దుకుంటూ జీవితం గడుపుతారో మగ ఆడ తేడా లేదు ఆలోచించి తుమ్మాలి సార్ మీరు ఇప్పుడు మగ ఆడ తేడా లేదన్నప్పుడు మీరు తుమ్మితే వీళ్ళందరూ అయ్యో నిజం కాబోలని అనుకుంటే ఎట్టాగండి దీస్ ఆర్ ఇంపార్టెంట్ మీకు చిన్న రహస్యం చెప్తా మగవాళ్లకు అహంభావం ఎక్కువ అవునా కాదా ఆడవాళ్లకు అసూయ ఎక్కువ అవునా కాదా <laughs> ఒప్పుకోం సార్ మీ ఇష్టం ఒప్పుకోమాకండి నాకేమి ఎందుకు చెప్తున్నానంటే ప్రకృతికి ఇద్దరు అవసరం కాబట్టి ప్రకృతి అలా ఇద్దరిని సృష్టించింది ఎన్ని పూర్వజన్మల్లో నేను స్త్రీనో భవిష్యత్తులో ఎన్ని జన్మల్లో నేను స్త్రీగా పుట్టబోతున్నానో ఒక కాంబినేషన్ ఇప్పుడు ఓ సినిమాలో హీరో వేశాడు ఇంకో సినిమాలో సేనాపతిగా వేశాడు ఇంకో సినిమాలో బెగ్గర్ రోల్ ప్లే చేశాడు నటన ఏ అవకాశం ఇస్తే అవకాశం చేస్తాం మనం అంతే పురుష పాత్రను స్త్రీ పాత్రను భగవంతుడు ఇచ్చాడు దీనికి ఇంత టెన్షను ఇంత కోపం ఇంత కసి ఇంత పగ ఇంత దుర్మార్గం ఇంత దాష్టికం ఎందుకు దట్ ఈస్ లైఫ్ కొంచెం మంచితనం ఉంటే చదువుకోవడం తేలికవుతుంది అనేటువంటి చెప్తున్నాను నేను character simply put and simply implies do not say you will do anything unless you will indeed do it మాటిస్తే మాట తప్పదు సమయానికి రావటం అలవాటు చేసుకోండి మంచి విలువలు గల వ్యక్తిగా భావించబడండి others must respect you your word and your dignity your behaviour your word and your looks మీ మాట తీరు నడక చూపు వ్యవహారం అన్నీ తిరిగి ఎదుట వ్యక్తి సభాష్ ఉంటే అలాంటి కూతురు నాకు ఉంటే బాగుండేది నేను అనుకోవాలి తప్ప వరు నాయను ఇలాంటి కూతురు నాకు వద్దని అనుకోకూడదు ఇలాంటి వ్యక్తి ఉండాలి ఇప్పుడు రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్తారు అలాంటి తండ్రి అలాంటి కొడుకు అలాంటి భార్య అలాంటి భర్త అలాంటి ప్రభువు అలాంటి అన్న అలాంటి ప్రభువు అలాంటి స్నేహితుడు అలాంటి వ్యక్తి అలా అలా అలా అలా ఉండాలని చెప్పని అంటారు అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి your thoughts become words thoughtless words are dangerous words inspire you to act thoughtless actions are much more dangerous actions repeatedly perform become habits habits constitute your character that means I'm talking about a thinking head a feeling heart and a a set of hands ఆలోచించి మాట్లాడితే మాటిచ్చింది నిలబెట్టుకుంటే చేసి చూపిస్తే పనులు ఫలవంతమైతే ఏం జరుగుతుంది వ్యక్తిత్వం గల వ్యక్తిగా నువ్వు మిగులుతావు అంటే నేను రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఉపయోగపడేటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా ఈ సమాజం భావిస్తుంది గౌరవిస్తుంది చిన్న చిన్న సజెషన్స్ ఇందాక నేను చెప్పిన వాటికి అదనంగా ఇది మామూలుగా నేను ఏ సెషన్లో చెప్పినా చెప్తాను కాబట్టి వినండి రోజుకి ఇరవై గంటలు గంటకు అరవై నిమిషాలు అంటే ఒక వెయ్యి నాలుగు వందల నిమిషాలు వన్ పర్సెంట్ అంటే ఫోర్టీన్ పాయింట్ ఫోర్ కన్వీనియన్స్ కోసం అప్పో డౌనింగ్ ఆఫ్ చేస్తే పదిహేను అవుతుంది రోజుకొక పదిహేను నిమిషాలు పొద్దున పూట అంటే లేచినప్పటి నుంచి బయటకు ఆఫీస్కి వచ్చే లోపు read something that inspires you to lead a better life read Bible read Quran read Bhagavad Gita read read in English, read in Oriya read in Tamil in any language of your choice one percent of inputs must lift must lift for the for nine percent of the day పదిహేను నిమిషాలు మీరు చదువుకున్న సంస్కారవంతమైన ఆలోచనల విత్తనాలు మీరు మనస్సులో నాటుకుంటే ఇరవై మూడు గంటల నలభై ఐదు నిమిషాలు వాటి ప్రభావం మళ్లీ రెండో రోజు పుస్తకం తీసి చదివేంత వరకు మీ మీద ఉండాలి అలాంటి మంచి పుస్తకాలు చదవండి మీకు ఇష్టం వచ్చింది చదవండి ఇది చదవమని చెప్పటంలా ఇది చదవద్దని చెప్పటం లేదు right whatever you think is good for you this ఈ సద్గ్రంథ పఠనం next thing past present and future సమీక్ష రివ్యూ ఏం జరిగింది రెండు రోజుల ప్రోగ్రాం రెండో రోజు పొద్దున పది గంటల నుంచి ఒంటి గంట దాకా ఆయన మంది విసిగించేశాడు ఏవేవో చెప్పాడు నవ్వుతూ ఉండమన్నాడు అవ్వ అలవాటు ఉందా మనకి ఎప్పుడన్నా నవ్వటం తప్పు కాదు నవ్వు నాలుగు విధాలు చేయటని చెప్పారు అస్సలు నవ్వకూడదు చాలా సీరియస్గా ఉండాలి ఏమండి బాగున్నారా ఎలా ఉన్నాక ఎలా కనబడుతున్నానేమిటి ఎలా కనబడుతున్నానే ఉడికి అడిగా బాగున్నారని బాగున్నా అంటే బాగున్నా అని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి ఎలా కనబడుతున్నాను డబ్బాయించడం అబాయించడం ఏంటి కొందరు ఉంటారు గుడ్ మార్నింగ్ సార్ అంటారు what's good about this morning అంటాడు ఎండాకాలమయ్యా వేడి మండిపోతుంది గుడ్ మార్నింగ్ అంటావేంటి ఏం కూల్ మార్నింగ్ అని చెప్పాలా నేను చెప్పినా చెప్పకపోయినా భోజనం చేస్తున్నప్పుడు కూర్చుని ఏమైనా బాగానే చెప్పాడా ఏమైనా పనికొచ్చే పాయింట్ ఉందా ఇందులో will this change our life will this improve our work life balance అని మీరు అనుకుంటారు దీన్ని సమీక్ష అంటాం ఈ వాటి నుంచి రోజు రాత్రి పడుకోబోయే ముందు ఒక్కసారి ఒక మూడు నాలుగు నిమిషాలలో ఆ రోజు ఎలా గడిపారో సమీక్షించుకోండి your tomorrow will be better day after tomorrow will be still better you will be you will having a higher work life balance score day by day without waiting for 6 months to improve you will be able to improve your work life balance every day that is samiksha the third thing sajjana sangatyam manchi valto sneham cheyali ఎక్కడ దొరుకుతారు సార్ ఏమన్నా ఎల్లో పేజెస్ డైరెక్టర్ ఏమైనా ఉంటుందా గుడ్ పీపుల్ ఇన్ హైదరాబాద్ అని ఏమి ఉండదు ఎట్టా మరి మనలో మంచి చెడు ఉంటాయి ఎక్కువ తక్కువ ఉంటాయి ఏం చేయాలి అప్పుడు మనకన్నా కొంచెం కుడిగా ఉన్న వాళ్ళతో స్నేహం చేయాలి దాని ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనకు బెనిఫిట్స్ ఉంటాయి మనకన్నా ఎడంవైపు ఉన్న వాటితో ఇప్పుడు నాకు రెండు బలహీనతలు ఉన్నాయి మూడు బలహీనలు ఉన్న వాటితో స్నేహం చేస్తే మూడు నాకు మూడో బలహీనత వచ్చి చేరుకుంటుంది you must choose choose the people and make friendship fourth thing సంగీతం చాలా ముఖ్యమైన విషయం అండి తీరుకుండదు గాని పొద్దున పూట రోజు పది నిమిషాలు ఏదైనా మంచి సంగీతం వినటానికి ప్రయత్నం చేయండి మైండ్ చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది నవ్వుతూ కాలు గడప దాటి మీరు బయటకు వస్తారు అలా కాకపోతే చిరాగ్గా వస్తారు కోపంతో వస్తారు బయటకు వస్తున్నప్పుడు సెల్ ఫోన్ మర్చిపోయి మూడు అడుగులు వేసి మళ్లీ వెనక్కి వెళ్లి సెల్ ఫోన్ తీసుకుంటారు బస్ పాస్ మర్చిపోతారు మరొకటి మర్చిపోతారు కొనాల్సిన వస్తువులు పెద్ద ఇస్తుంది రాశారు గాని టెలిఫోన్ దగ్గర పెట్టారు మర్చిపోయి వచ్చారు సవాలక్ష ప్రాబ్లమ్స్ చాలా సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి పడుకోబోయే ముందు ఆ రాత్రి రెండో రోజు చేయాల్సిన పనులు లిస్ట్ రాసుకుని ఒక తర్వాత ఒకటి టిక్ పెడితే తప్పులు జరగవు సిస్టమేటిక్ ప్లానింగ్ అలవాటు అవుతుంది మైండ్ గెట్స్ ట్యూన్డ్ వెళ్లే ముందు ఒకసారి ఇవాళ ఏమిటి పలానా రైట్ ఇప్పుడు రేపు పొద్దున వేసుకోబోయే బట్టలు క్రితం రోజు రాత్రి సెలెక్ట్ చేసి పెట్టుకున్నారనుకోండి నాలుగు నిమిషాలు టైం మిగులుతుంది జీవితం గమనిస్తే తెలుస్తుంది సంగీతం వల్ల ఒక కూర్పు తెలుస్తుంది అమరిక తెలుస్తుంది అదేదో రాగ భావ తాళయుక్తం అని చెప్పని అంటారు జీవితంలో కూడా రాగం ఉంది భావం ఉంది తాళం ఉంది లయ ఉంది దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి పొద్దున్నే ఏడు గంటలకు రేడియో ఆన్ చేస్తారు ఇది చాలా హాట్ గురువు అని స్టార్ట్ అవుతుంది పొద్దున ఏడు గంటలకు హాట్ ఏమిటి ఎలాంటి ప్రశాంతమైనటువంటి ఏది మా నాన్న చేసినట్టు చేయమాకన్నట్టు ప్రశాంతమైన సంగీతం వింటే బాగుంటుంది గొప్పున పూలెట్టుకుని బుగ్గన ఏలెట్టుకుని దారంట పోతూ ఉంటా పొద్దునెందుకు అలా ఎవరైనా పాట పాడుకుంటూ పోతారండి రోడ్డు మీద అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉంటారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏదో పిక్నిక్ వెళ్ళినప్పుడు ఏదో ఫ్రెండ్స్ పాడమంటేనో మీకు ఇష్టం వచ్చిన పాట పాడండి పది మంది ముందు పాడమన్నప్పుడు మీటింగ్ లో ఉన్నప్పుడు ఇట్లాంటి పిచ్చి పాటలు పాడకూడదు అసలు నిజానికి మైండ్ ట్యూనింగ్ ఎక్కడ జరుగుతోంది మంచి పాటలు విన్నప్పుడు జరుగుతుంది మంచి పాటలు ఎక్కడ ఉంటాయి గోల్డెన్ ఉంటాయి నేదో భజన పాటలు వినమని చెప్పటంలా మంచి సంగీతం సాత్వికమైన సంగీతం వినమని చెప్తున్నా మనస్సులో సాత్వికమైన భావాలు పెరిగేటువంటి సంగీతం వినమని చెప్తున్నాను తప్ప చిత్రమైన విచిత్రమైన ప్రభావం కలిగించే సంగీతం వినొద్దని చెప్తున్నాను అవునా spend quality time with your family and friends family and children spend some time వాళ్ల దృష్టితో కూడా ఆలోచించండి the importance of quality time with family ఏంటంటే number one turn off the cell phone when enjoying leisure activities అదేదో కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు సెల్ ఫోన్ ఎదురుగుండా పెట్టుకునే కూర్చుంటారా ఇక and believe me cell phone has cost more inconvenience than convenience ఎందుకంటే for the rest of the world you are available and when you want the fellow other fellow switch off what లేకపోతే ఎత్తాడు ఫోన్ వాళ్ళ కన్వీనియన్స్ ఎక్కువైంది మనకు సెల్ ఫోన్ ఉండటం వల్ల మనకి ఇన్కన్వీనియన్స్ ఎక్కువైంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను అవునా అందుకని ఏమిటంటే మామూలుగా ఆఫీస్లో చెప్పేసేయండి between eight and nine thirty please don't disturb me send a message if you want if it is emergency only contact me so that you'll have peace of mind కలిసి కూర్చుని భోజనం చేయండి కాసేపు పిల్లల్ని వెళ్ళి వెళ్ళొచ్చావా ఏం చెప్పారు ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిందా బాగా చదివావా ఏమా నువ్వెలా ఉన్నావు భోజనం చేసావా దా కూర్చుని అందరం తిందాం ఏం తల్లి నువ్వు ట్యూషన్కి వెళ్ళొచ్చావా ఎలా ఉన్నావు కూర్చుని కాసేపు మనం తిరిగే లేదా మనకి ఆ డైనింగ్ టేబుల్ ముందే టీవీ ఉంటుంది నిజానికి స్నానం చేస్తున్నప్పుడు టీవీ ఉండదు కానీ అన్ని టీవీ ముందేనా పోట్లాటాలు కూడా ఉండే ఉండు సీరియల్ చూస్తున్నా కాసేపు బాగా మాట్లాడతాను ఏంటిది ఇలా తయారైపోతున్నాం మనం రెండోది cut down your television time మీ అందరి కోపాలు రావచ్చు థర్టీ ఫస్ట్ బాట్ తర్వాత సెట్ టాప్ బాక్స్ అట సార్ అనలాగ్ డిస్కంటిన్యూ చేస్తున్నారట కరెక్టే కాదని నేను అన్ను రోజుకి ఎన్ని గంటలు టీవీ చూస్తున్నావమ్మా టూ అవర్స్ తగ్గించు తొందరగా వేస్తావు నా పాయింట్ ఏమిటంటే ఉదాహరణకు ఫలానా రోజు ఫలానా ప్రోగ్రాం బాగుంటుంది నేను చూస్తానని ప్రోగ్రాం పెట్టుకోండి రోజుకు రెండు గంటలు చూడకపోతే వాళ్ళందరికీ డిసప్పాయింట్మెంట్ కాదు వాళ్ళ కోసం చూస్తున్నావా నీ కోసం చూస్తున్నావా planning third proper apartment of time between family and friends పెళ్లి కాకముందు రోజు ఎనిమిది గంటల దాకా ఫ్రెండ్స్ తో గడిపి ఆయన ఇంటికి తిరిగి వచ్చేవాడు పెళ్లైంది రోజు తొమ్మిదికి ఇంటికి వస్తున్నాడు నన్ను అర్థమైందా అంతే తేడా ఆ ఫ్రెండ్స్ తో ఏం చెప్పాలి రేపు పెళ్లి కాకముందు సరేరా ఎప్పుడో వారానికి ఒక రోజు మీతో గడుపుతాను నేను six to eight but other days I have life of my own ఎవరో అప్పుడే మారిపోయావు మారిపోవటం కాదు నీ పెళ్లి నీ తెలుస్తుంది నువ్వు మారిపోతావని చెప్పాలి love and hope are the only real things that make us live and love to live ప్రేమతో ఆశతో నమ్మకంతో తెలుసుకుంటూ సర్దుకుంటూ నేర్చుకుంటూ నేర్పిస్తూ మీరు ఎలా జీవించారో మీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారన్న బాధ్యతాయుతమైన ప్రవర్తన మీలో ఉండాలి మీ అమ్మా నాన్న పొట్లాడుకున్నారు కాబట్టి నేను పొట్లాడకపోతే వంశపారంపరి అలవాటు పోతుంది అని చెప్పని మీరు పొట్లాడవద్దు think and reflect to radiate when you achieve a better work life balance you become a person who not only gets things done but also enjoys the doing you attract people to you they want to be on your theme and they want to be on your theme ఉదాహరణకు ఒక ఐదుగురిని నేను ఒక టీం కింద చేయాలనుకున్నాను నలుగురిని సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి మీ నలుగురు ఐదో మెంబర్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పారు ఈవిడ ఆవిడ్ని చూపిస్తుంది ఆవిడ ఆవిడ్ని చూపిస్తుంది ఆవిడ ఆయన్ని చూపిస్తాడు ఎక్సెట్రా నలుగురు నాలుగు డిఫరెంట్ పర్సన్స్ అనుకుంటున్నారని అనుకుందాం అంటే చాయిస్ ఈజ్ నాట్ యూనిఫామ్ దాని బదులు నలుగురు కలిసి ఒకే వ్యక్తి కావాలని చూపించారనుకోండి వెరీ గుడ్ లేక సార్ యూ హైన్ all of us equally well give us any one will be able to work well అని అన్నారనుకోండి అది ప్లస్ పాయింట్ నేను ఎవరో ఒక వ్యక్తిని చూపిస్తా సార్ మేము ముగ్గురం పని చేసుకుంటాం సార్ ఆయన మాత్రం వద్దు సార్ ఏమైనా అర్థమవుతుందా మీకు యు ఆర్ వాంటెడా అన్వాంటెడా డిస్పెన్సబుల్లా ఇండిస్పెన్సబుల్లా to sum up you are the other of your life live your life in line with your values and your principles విలువలతో నీతివంతమైన పది మంది మెచ్చేటట్టు ప్రశంసించేటట్టు ఇంటా బయట ఆనందాన్ని కలిగించేటట్టు don't forget the goal is to achieve a sense of well being please remember that what works for one individual does not necessary work for another and also that what has work for you in the past three four or five years is not likely to work today be prepare to adapt along the way You are the story you You are going to write the screenplay. You are the director of your life. More importantly, you are the producer. The whole world is eagerly waiting to watch you the all pervading power అంటే God wants you to succeed what are you waiting for నిన్ను పుట్టించిన దేవుడికి నువ్వు ఫెయిల్ అవ్వాలని ఆయన మనసులో ఉండదు నువ్వు సక్సీడ్ అవ్వాలని ఉంటుంది నువ్వు గెలవాలని ఉంటుంది నువ్వు నవ్వుతూ ఉండాలని ఉంటుంది ఈ సమస్యలు చాలా మటుకు నీవు సృష్టించుకున్న సమస్యలు నీ చేతకాంతనం వల్ల నచ్చ చెప్పలేకపోవటం వల్ల వచ్చినటువంటి సమస్యలు అది what did you learn what things you want to implement in your life starting today what are the key questions you will ask your self if you don't practice, you don't gain. If you practice you gain again and again and again may God help you in achieving your goals and remember God helps those who help themselves దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి కట్టిపెట్టోయి గట్టి బేలు తలపెట్టబోయి నిన్న జరిగిన కార్యక్రమం ఇవాళ పొద్దున కూడా ప్రారంభంలో ఉన్నప్పుడు మనం జెండా వందనంతో ప్రారంభం చేశాం దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నది ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేలు తలపెట్టబోయ్ good luck how the lecture అని అడగొచ్చా అడగకూడదా పర్వాలేదా ఏమైనా పనికొచ్చేటట్టు అనిపించిందా ఈ మూడు గంటలు విసుగు తలనొప్పి జ్వరము కొంచెం టెన్షన్ బీపీ పెరిగినట్టుంది సార్ అని అనిపిస్తోందా మీ ఇష్టం నాకు తెలియదు ఇది కాస్త నోట్ చేసుకుంటారా ప్లీజ్ నేను పెన్ను ఇచ్చినట్టు నాకు గుర్తుంది నువ్వు రాసుకున్న తర్వాత నాకు ఇవ్వచ్చు ఇప్పుడైతే రాసుకోవచ్చు ఉంటే సరే గుడ్ పేజ్ పేజ్ ఉంది కదా రాసుకోండి W W W dot archive dot org అనే వెబ్సైట్ కు వెళ్లి రెండే రెండు లైన్లు రాసుకోండి మిగిలిందంతా రాసుకోవద్దు పూల బాట అని సెర్చ్ చేస్తే చాలు ఇంకేమీ రాసుకోవద్దు five publications in Telugu two publications in English you will get absolutely freely relating to many issues on personality development soft skills communication time management positive attitude motivation work life balance work efficiency etcetera A B C D next అదేదో స్టాటిస్టిక్స్ లక్ష మంది విన్నారు రెండు మంది చూశారు ఇన్ని వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారని డోంట్ వరీ అబౌట్ ఇట్ ఇప్పుడు నేను మీకు ఇచ్చిన ఉపన్యాసం మీరు చెప్పిన సమాధానాలు కూడా నేను రికార్డ్ చేయటం జరిగింది దీని ఒక మూడు నాలుగు రోజుల్లో నేను అప్లోడ్ చేస్తాను అప్లోడ్ చేస్తే ఎక్కడ దొరుకుతుంది ఆ W W dot archive dot org అనే వెబ్సైట్ ఇందాక మీరు నోట్ చేసుకున్నారు అందులోనే number one professor V Viswanatham అని కనుక సెర్చ్ చేస్తే ఒక ఎనిమిది వందల పైచిల్కు లెక్చర్స్ మీకు దొరుకుతాయి two zero one three March twenty third without spaces year month dates format లో అంటే two zero one three M A R two three అని కనుక సెర్చ్ చేస్తే ఓ నాలుగైదు రోజుల తర్వాత ఈ ఒక్క లెక్చరు అక్కడ కనబడుతుంది హెటీరో అని గనక టైప్ చేస్తే హెటీరోలో మీకున్న అన్ని యూనిట్స్లలో నేను వేరు టాపిక్స్ మీద ఇచ్చిన లెక్చర్స్ అని ఒక చోట వస్తాయి లేక లీడ్ ఇండియా అని టైప్ చేస్తే లీడ్ ఇండియాలో నేను వేరు చోట్ల ఇచ్చిన లెక్చర్స్ అన్ని ఒక చోట వస్తాయి లేదు ఆ టాపిక్ సెర్చ్ చేస్తే ఆ టాపిక్ లెక్చర్స్ అన్ని ఒక చోట వస్తాయి so you can access my lectures freely రాసుకున్నారా రైట్ నెక్స్ట్ నా అబ్బాయికి ఫోన్ చేయవా వచ్చే ఇక్కడికి వచ్చాను సరే రైట్ నెక్స్ట్ ఇది నోట్ చేసుకోండి W W dot script dot com అనే వెబ్సైట్ లో Viswam dot Vangapalli four five eight one అని సెర్చ్ చేస్తే రెండు వందల పైచిలకు power point presentations on different topics you will get absolutely freely this is my email ID this is my phone number clear ఇంకేం ఎక్కువ రాసుకోకర్లా రాసుకోవాల్సిన ఏమిటో నేనే చెప్పాను స్పష్టంగా thanks for your patient listening అని చెప్పి మీ నుంచి లీవ్ తీసుకునే ముందు అయిపోయిందా ఈ పర్టికులర్ ప్రజెంటేషన్ నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ అకాడమీ వాళ్ళ కోసం తయారు చేసింది అందుకే మీకు చాలా చోట్ల చెట్లు ఆకులు పువ్వులు అవన్నీ కనబడి ఉంటాయి వాళ్ళ కోసం తయారు చేసా సరే ఓ నాలుగు ఎక్స్ట్రా వేసేసేసి మన కోసం పట్టుకొచ్చాను నేను in case you want a copy of this exact presentation drop a line to my email ID I will send it to you feel free and use my power point presentations in any manner you like నా పేరు తీసేసి మీ పేరు రాసుకుని వాడుకోండి God bless you have no objection ఏమన్నా మంచిది ఉంటే వాడుకోండి అందులో స్వచ్ఛమైన జలపాతం నవ్వుతూ ఆనందంగా ఉరకలేస్తూ ఉరుకులు పెడుతూ పరుగులు పెడుతూ ఉంటుంది తాను ప్రయాణం చేసిన నేల సస్యశ్యామలం చేస్తుంది కొంత ఆవిరవుతుంది మళ్లీ ఉప్పు నీటిలో చేరిపోతుంది ఆ సూర్యుడు మళ్లీ తన ప్రచండమైనటువంటి వేడితో ఆవిరి చేస్తాడు మేఘాలవుతుంది ఎక్కడెక్కడో ప్రయాణం చేస్తుంది మళ్లీ ఎక్కడెక్కడో కురుస్తుంది మళ్లీ నీటి ప్రవాహంలాగా సముద్రం వైపు వెళ్తుంది ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి దేవుడి పేరిట గొడవలు వద్దు మతం పేరిట అభిప్రాయ భేదాలు వద్దు జాతి పేరిట కులం పేరిట భాష పేరిట తలనొప్పులు వద్దు మంచి మనుషులే ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి then you will have a better balance better work life balance సమస్యలు ఉంటాయి అర్జెంట్ సొల్యూషన్స్ ఉండకపోవచ్చు కన్వీనియంట్ సొల్యూషన్స్ ఉండకపోవచ్చు యూ హ్యావ్ టు సఫర్ రాముడికి వనవాసం తప్పిందా తపలా సాక్షాత్తు లక్ష్మీదేవి సీతమ్మ వారికి ఆ కష్టాలు తప్పాయా తప్పలేదు మరి వాళ్ళతో పోల్ చూస్తే మనం ఎంత మన కెపాసిటీ ఎంత మన అదృష్టాలు ఎంత but be patient be good ఎదుటి వ్యక్తికి అనిపించాలి అయ్యో నేను అనవసరంగా కష్టపెడుతున్నానేమో నిన్ను అని అంతే తప్ప ఇంకొంచెం చేస్తాను చెప్తాను అని ఎదుటి వ్యక్తికి అనిపించేలా అనిపించకూడదు మన జీవితం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి thanks a lot my session is over God bless చాలా put something into practice that's all nothing more from my self నానా ఇదిగో ఇది మీది ఇదిగో ఇది యువశక్తి అని లీడ్ ఇండియా వాళ్ళు అమ్మ ఒక్క నిమిషం తల్లి వెళ్దు గాని ఆకలిస్తుంది ఉండు యువశక్తి అని ఒక మ్యాగజీన్ దీని గురించి తర్వాత మా వాళ్ళు చెప్తారు ఇది సబ్స్క్రిప్షన్ కడితే ఈ లీడ్ ఇండియా మూవ్మెంట్ ఏం చేస్తోంది ఎవరెవరు అని ఇందులో నేరాసిన ఒక పేజీ కూడా ఉంది చదువుకోవచ్చు మీరు మీకు కాపీలు ఇవ్వటానికి తెచ్చారు మనవాళ్లు జరుగుతున్న మంచిని పెంచడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్